श्रीगुरुभ्यो नमः हरिः ओम् गणानान्त्वा गणपतिम् कलामहे परमेश्वरी रामचन्द्रम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पतिः श्रीमहागणाधिपतये नमः अगाशिरमहान् शङ्कराचार्यनः కర్మాణి సర్వకారమేధాత్మా సాహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయో గుణేషు వర్తంతే నిరసినప్పుడు వర్తంతే అంటే వర్తంత ఇది మత్వా అవుతుంది దీనికి అవతారం ఇంకా ముందు శ్లోకంలో అజ్ఞానం గురించి చెప్పి ఈ శ్లోకంలో జ్ఞానం గురించి చెప్తున్నారు నెగిటివ్ పాజిటివ్ శ్రీకృష్ణ యొక్క బోధాలు చూసి అద్భుతమో నిషేధము అన్నది రెండూ ఉంటాయి అన్వయ విశేషాలు రెండూ ఉంటాయి అంటే టాపిక్స్ మీద అంటే ముందు విశేషం తర్వాత అన్వయం పరిస్థితి సో ఇప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది క్రియలు ఫినామినల్ ఉంటుంది ఇప్పుడు మీరు నేను అడుగుతూ చెప్పండి నది ప్రవహిస్తాను అదొక ప్రాసెస్ ఫినామినల్ క్రియ అక్కడ కష్టము కష్టం లేదు ఏం చెప్పాల్సి ఉంటుంది వాయువు వీడ్చుకోవాలి కష్టం లేదు సో దేని క్రియ దట్ దేని ఇప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి కర్త ఉందా క్రియ ఉందా అని ఒక ప్రశ్న చేస్తున్నారు ఎవరు కార్తీకుడు రాజకృష్ణ వాళ్ళు ఏమైనా నిర్ణయం చేశారంటే ముందు కర్త వస్తారు తర్వాత క్రియ వస్తుంది అని నిర్ణయం చేస్తారు తప్పు సో అంటే ఎంత విద్వాంసులు ఏమంటే శాస్త్రాలు ఎంత అందించినా ఆ ఈగో ప్రిన్సిపుల్ సత్యం అనుకోవడం చేత జీవభావము స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఇండివిజువల్ కష్టం ఇండివిజువల్ కష్టం అధీనభావము సత్యము అని అనుకోవడం కదా ఇటువంటి విద్యుత్తులు అన్నీ వస్తే ఆలోచన క్రియ ఉంటుంది కర్త ఉండదు ముందు క్రియ ఉంటుంది తర్వాత కర్త వస్తారు ఇప్పుడు ముందు చూద్దాం చూద్దాం అయిన తర్వాత నేను చూశానంటారా లేకపోతే చూసేవాళ్ళు నేను ముందు తర్వాత నేను ఉంటుంది నేను గురించి నేను అంటున్నాను ప్రస్తుతమైన నేను ఇచ్చే నేను చూసే ముందు చూస్తూ తర్వాత చూసే నేను అది ఒక సో అధ్యానించే నేను ఎప్పుడు వస్తుందండి సెంటు ఉన్నప్పుడు సెంటు అధ్యానం అయిన తర్వాత అధ్యానించే నేను వస్తాను లేకపోతే అధ్యానించేదే ఉండదు అధ్యాత ఉండదు ముందు సెంటు ముక్తి తగలాలి ఆ తర్వాత అధ్యాత వస్తాయి అంటే కదా మనం దేవుడి వెళ్తూ ఉంటాం మున్సిపాలిటీ వారిలో ఏదో ముందు వెళ్తూ ఉంటుంది ఆ అనుకోకుండా మనం ఓవర్టేక్ చేస్తుంది నేను ఆధ్యాత్మగా ఉన్నాను అని అనుకుంటున్నా వస్తుందా వాళ్ళ నిశ్చేతం ఇది ఆధ్యాత్మ అవుతారు అబ్జర్వేషన్ కాబట్టి ముందు క్రియ ఉంటుంది తర్వాత కర్త వస్తారు క్రియ ముందు ఉన్న క్రియ ముందు తర్వాత కష్ట ఇప్పుడు క్రియ ఉంది కష్ట ఎప్పుడు వస్తాడు అజ్ఞానం ఉన్నప్పుడు వస్తాడు మరి జ్ఞానంలో ఎలా ఉంటుంది క్రియ ఉంటుందంటే కర్త ఉంటుంది దానికి నేను దృష్టాంతాలు చెప్తున్నాను సో భూమి సూర్యుడు ఇంట్లో తిరుగుతారు తప్పలేదు తప్పలేదు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు తప్పలేదు సూర్యుడు నేను తప్పడమే పేరు లేదు సూర్యుడు ప్రకాశించడమే ఉంటుంది కానీ తప్పదు భోజనం మనం తిన్న భోజనం భజనం అవుతుంది కర్తెవరు నేను కాదు నేను కర్త కర్త లేదు కదా భజనమే అవుతుంది కానీ భజన కర్త ఉన్నాడు వాడు ఈశ్వరుడు అంటే దాని మీద భక్తి కథనకర్త విద్య కఠినంగా ఉంటుంది కానీ కఠిన కర్తనే వాళ్ళు ఉన్నదంటే జ్ఞానం మొత్తాన్ని నేను ఈగో ఇదే కర్త కాదు కర్త ప్రసారానికి కర్త కర్త ప్రసారం అవుతుంది కర్త కర్త ఉంది ఈ విధంగా భోజనం చేయడానికి పెద్దవాడు అయ్యాక భోజనం చేస్తారు కఠినము కఠినానికి కష్టం కాదా కఠినం అంటే అధ్యయనం దానికి కష్టం భోజనం చేయడానికి అని నేను దాని చలి పెట్టేది అజ్ఞానం యొక్క చలి మీరు చిన్నపిల్లల వరకు చూస్తున్నాం చిన్నపిల్లల దృష్టాంతం తీసుకుంటే భోజనం చేయడం ఉంటుంది కష్టం వల్ల కష్టం వాళ్ళు నేను భోజనం చేశాను వాళ్ళు అంటే ఇంకా నేను కష్టం వల్ల అనుకున్నాను ఇంకా ఆ పిల్లలకి వాళ్ళకి ఇంకా రాలా ఈ అజ్ఞానం పిల్లలకి రావాలి ఇంకా ఆ వయసులో ఉండదు నేను కష్టము తెలియదాన్ని వాళ్ళు ఉండవు కాబట్టి భోజనం భోజనం ఏమవుతుంది కష్టం ఉండదు సజమవుతుంది కష్టం కానీ పెద్దవారు అయిన తర్వాత ఆ సంస్కారాలు తీసుకుని నేను కష్టం నేను నేను భోజనం చేయలేను ఒకదానికి కర్తృత్వం వస్తుంది రెండోదానికి కర్తృత్వం కాదు ఇది ఎకనామిక్ కర్తృత్వం ఇప్పుడు మీరు ఆలోచించండి దేహంలో క్రియ విక్రియ ప్రక్రియ ఇలాంటి ఏవో ఉంటాయి విక్రియ అంటే ఈ జగత్తంగా ఉంటుంది విక్రియ ప్రకృతి యొక్క సో ఎక్కడికి దిగినాను నేను కష్టం ఉండడం కాదు నేను కష్టమే మీరు రాత్రిలో దిగిందంటే నేను కష్టంలో ఉన్నా అది ఇచ్చే కాస్త ఇది హ్యాపన్ దానికి నేను కష్టం ఉన్నా చెప్పాలి నేను కష్టం కళ్ళు కనపడకుండా చేస్తున్నాను ఈ చక్రాలను యాభై గంటలను నేను కష్టాను కేటరాత్రి రావడానికి నేను కష్టాను అందరూ అది వచ్చిందంటే ఏమంటే పోయింది అర్థం అంటే ఈ దేశకి కర్తవుతారంటే ఏది ఎందు నేను కర్తననే అభిమానము అజ్ఞానం వల్ల ఉంటుందో వాడికి కర్తవుతారు ఆ అభిమానం లేని చోట తిరుగుతుంది కానీ కర్త ఈ అజ్ఞానం యొక్క లక్షణం ఎస్సు పునః విద్వాన్ ఎస్ పునర్ విద్వాన్ జ్ఞానం ఎలా ఉంటారు జ్ఞానం ఎలా ఉంటారంటే నేను మొన్నప్పుడే విషయంలో అభిమానం ఉంటుందో దాని విషయంలోనే వీడు కష్ట అవుతున్నాడు కదా ఏ ప్రియ విషయంలో అభిమానం ఉంటే దానికే వాడు కష్ట అవుతున్నాడు అభిమానం లేని చోట కర్తృత్వం ఉండదు ఒకప్పుడు ఇది మీ ప్లేట్ డబ్బులు చేస్తుంది ఉదాహరణకి అమ్మవారు మోసం చేస్తారు పాయసం చాలా బాగుంది అంటే అవును మరి నేనేమో చాలా అనుభవంతో చేసిన బాగుంది అంటే ఏదో ఇచ్చేసిపోయింది కూర ఇచ్చేసిపోయింది అంటే అవును అప్పుడప్పుడు ఇచ్చే పూ పడుతుంది నేను తీసివేస్తున్నాను అది అప్పుడప్పుడు పడుతూ ఉంటుంది అంటే ఇక్కడ కష్ట కాదు ఇక్కడ ఇది ప్లేస్ కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ అంశంలో అభిమానం ఉంటుందో ఆ విషయంలో నేను కష్టమే ఏ విషయం అభిమానం ఉండదో ఆ విషయంలో నేను కష్టం అభిమానమే ఉంది ముఖ్యంగా అభిమానం ఇప్పుడు వేస్ట్ బ్యాస్కెట్ లో పేపర్ చేయాలి ఆ వేస్ట్ బ్యాస్కెట్ మన ఇంట్లో దాంట్లో వేస్ట్ పేపర్ ఇప్పుడు ఆ బ్యాస్కెట్ ఎవరిస్తున్నాను దాంట్లో ఉన్న పేపర్ బ్యాస్కెట్ దాంట్లో ఉన్న పేపర్ ఎవరిస్తున్నాను కాగితాలు తీసుకొచ్చి మనం బోర్డు మీద మనం బోర్డు మీద విగ్రహం నాదిలో వేస్తే వస్తే అతిథి లేవాలి నాదిలో వెళ్తున్నప్పుడు అతిథిలో అడుగుతున్నాను అదే అదే అతిథులు అదే అదే వస్తువు లోపల నాది బయట మనకి అంటే విస్తూ ఏముంది ఎక్కడ అభిమానం ఉంటే అక్కడ నాది అవుతుంది అభిమానం లేదు చూడలిస్తే ఇది నాది అవుతుంది కూడా ఉంటే ఏదేమి అనే అభిమానం ఉంటుందో అక్కడ నేను కర్తనం అవుతాం దేవుడి మీద అభిమానం ఉన్నదో అక్కడ నేను పక్కన కావాలి అంటే అభిమానమే అజ్ఞానం అజ్ఞానం అయితే అభిమానం అయితే తెలియాలి ఇప్పుడు దీనికి నేను చెప్పిన గుర్తు చేస్తాను అది గుర్తు చేసిన ఇప్పుడు థాట్ ఇస్తే థాట్ థాట్ ఏదో చెప్పొస్తుందా చెప్పిన నిజానికి థాట్ ప్రాసెస్ థాట్ చెప్పనొస్తుంది ఎవరో జరుగుతూ ఉంటుందో సూక్ష్మమైన ప్రాసెస్ ఈ థాట్ అనే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఇది అప్పటి నుండి రాజకీయ రకమైన దాంట్లో మీరు చేతిలో ఉన్నది ఒక అంశం కూడా సరే జనరల్గా చెప్తున్నా మీరు జ్ఞాన చేస్తాలో కూర్చుని ఏదో కొంతసేపు మీరు ఎన్ఫోర్స్ చేస్తారు ఒక డిసిప్లిన్ ఎన్ఫోర్స్ చేస్తారు కానీ ఇప్పుడు ఈ మనస్సు ఇదే తిరిగి చేస్తుంది ఇంకో పని చేయడానికి లేదు అని ఇన్ఫోర్స్ చేస్తారు ఈ ఫోర్స్ డిమాండ్ కల్చర్ డిమాండ్ అప్పుడు మైండ్ నేను చెప్పినట్టుగా కొద్దిసేపు ఉంటుంది రాముడు మనం రాముని ముఖాన్ని ధ్యానం చేయి రాముడు రాముడు అంటే పది సెకండ్లు ఉంటుంది ఆ రకం మైండ్ ఉండాలి ఆ పది సెకండ్లు నీళ్ళేదో నేనేదో తీర్థంలో తీరు కాబట్టి జనరల్ గా mind function very fast process so ఈ థాట్ ప్రాసెస్ నేను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఒక థాట్ వచ్చింది ఈ థింకర్ అనేవాడు అక్కడ ఉన్నారా లేదా అది ఇప్పుడు నేను చెప్తున్న చర్చ థింకర్ ఉండి థింకరే కనుక థాట్కి కష్ట అయితే థింకర్ ఈ థాట్ నేను చేస్తాను అని దీన్ని తన స్వతంత్రంగా చేస్తున్నాడా థాట్ నేను లేదు థాట్ వచ్చాక వీడు దిక్కుపడతాడు దిక్కడ థాట్ ఈ చెప్తాను ఒకప్పుడు ఎలాంటి థాట్స్ వస్తాయంటే చాలా భయంకరమైన థాట్స్ వస్తాయి వస్తే చాలా ఉద్యోగమైన థాట్స్ వస్తాయి ఆ థాట్ వస్తే ఇరికి పడతారు అయ్యో ఇలాంటి థాట్ వస్తుంది ఎందుకు ఇరికి పడతారు ఎప్పుడైనా ధ్యానంలో మీకు అలా ఇలా అవుతూ ఉంటుంది అనుకోని థాట్స్ ఏవో వస్తాయి థాట్ చూసి ఇరికి పడతారు అంటే అర్థం ఇది రిఫరెన్స్ టు ద ఇది కర్త కాదు థాట్ ఇస్తే బట్ దేని కర్త ఏంటి థింకర్ థాట్కి థింకర్ ఉండదు కానీ థాట్ వచ్చినప్పుడల్లా ఆ థింకర్ని నేను అని మీరు అనుకోవడానికి అలవాటు అభిమానం ఎలాగైతే క్రియల ఎందు నేను కష్టమనే అభిమానం ఉందో అలాగే థాట్ ఉంది కూడా అయామ్ థింకర్ అనే అభిమానం ఉంది ఎప్పుడైతే అభిమానం ఉంటుందో దీంట్లో నా దేవత్వ ఏదో ఎంటిటీ నేను థింకర్ని ఇది థాట్ అందుకని ఇది మానసిక కంట్రోల్ ది థాట్ ఇది he has to control the thought కానీ థాట్ కంట్రోల్ ఇది వెరీ ఫ్రస్ట్రేటింగ్ ది మోర్ ఇది ది మోర్ అది మళ్ళీ ఎదురొస్తాం నేను దాన్ని కంట్రోల్ చేద్దామనుకుంటే అది చేయగలుగుతాం అంటే నా పేరు జ్ఞానం లాగా బట్ జ్ఞానంలో కూడా బెస్ట్ వే ఆఫ్ జ్ఞానం ఏంటంటే మనస్సు చెందిపోయినప్పుడు మీరు ఖండం చేసి జడ్జి చేసి దాన్ని కంపెనీ చేసి ప్రయత్నం చేయొద్దు అని చెప్తా ఉన్నారు ఎవరు ఏమీ చేస్తుంది దాన్ని ఖండం చేయదు దాన్ని రెసిస్ట్ చేయదు రెసిస్ట్ చేయటం అంటే you are creating a dichotomy ఏంటి థింకర్ నేను థాట్ ఇది ఈ థాట్ నా అధీనంలో ఉండాలి థింకర్నైనా నా అధీనంలో ఉండాలి అనే డైకాటమీని నేను క్రియేట్ చేస్తున్నారు ఇది ఫాల్స్ అలాంటిది ఏమీ లేదు ఎందుకంటే హార్ట్ కంటే భిన్నంగా థింకర్ అనే వాళ్ళు ఎవరు ఉండరు సపోజ్ హార్ట్ లేవనుకోండి థింకర్ ఉంటారా ఉండదు థింకర్ ఎప్పుడు వస్తాడు హార్ట్ వచ్చాడనే వస్తాడు ముందు హార్ట్ తర్వాత థింకర్ కాబట్టి ఇది థింకర్ టు థాట్ నో ఇది థింకర్ విత్ కమిటర్ డైరెక్ట్లో ఆఫ్టర్ ది థాట్ వస్తుంది కరెక్ట్ థాట్ ప్రాసెస్ వచ్చిన తర్వాత బయట నేను థింకర్ అని మీరు వస్తారు అలాగైతే క్రియ వచ్చిన తర్వాత బయటకు అంత కర్తవ్యం నేను ముందుకు వస్తారో సరిగ్గా అది కాబట్టి ఇది ఒక అజ్ఞానం ఈ డైకాటం ఈ division it is false there is no thinker there ఇది జ్ఞానం యొక్క విషయం జ్ఞానం కాబట్టి అజ్ఞానం ఏమవుతాడు థాట్ ఉంటుంది thinker reflect by reflect reflect అంటే దాని నుంచి ఐదు సైడ్ పార్ట్ కింద పైకి రావాలి దాని నుంచి పైకి రావాలి రిఫ్లెక్ట్ అంటే పైకి రావాలని రిఫ్లెక్ట్ అవుతాం సో మన పైకి వస్తాడు కింద థాట్ నుంచి పైకి వస్తాడు వచ్చి ఈ క్రైమ్ సెక్యూరిటీ మై థాట్ అదేవిధంగా స్త్రీల విషయంలో స్త్రీల ఉంటుంది ఇది మై యాక్షన్ అని మీరు క్లెయిమ్ ఈ క్లెయిమ్ ఒకటే అది న్యూ న్యూ ఉండాలి న్యూ అనే ఉండాలి న్యూ అనే ఎంటిటీ ఇంజనీర్ ఎంపీకి ఇది మై ఆప్షన్ అని పేరు చేస్తుంది ఇప్పుడు ఇక్కడ ప్రపోజిషన్ ఏంటంటే మీకు వినడానికి విద్యోగంగా అనిపించవచ్చు వ్యవసాయ ఎలా ఉందని అనిపించవచ్చు ఏదైనా హెల్ప్ అనే ఎంపీకి ఫాల్స్ ఫాల్స్ అయినప్పుడు మై యాక్షన్ మై అది కనుక చెప్తాము నేను చిత్తవృత్తులు నావి తప్పు చిత్తము నేను అంటే శంకర్లు నేనమ్మా చిత్తవృత్తులు నావి అంటే థాట్స్ నావి తప్పు ఇది లేవు అక్కడ ఉన్నది ఏంటంటే చిత్తమే ఉన్నది నేను ఆ చిత్తము కాను సో మీరు దశశ్లోకి ఉంటారు దశశ్లోకిలో ఆయన ఉంటారు చిన్న చిత్తమున్నాడు ఇంకా మన పుస్తకం నేను పుస్తకము సో నేను నేను మనస్సు కావాలి ఏం కూడా అంటారు కాబట్టి చిత్తము నేను కాదు చెత్త వృత్తులు నాకు కాదు మీరు దాన్ని వాదాన్ని ఇందులో కూడా ఉన్న వస్తువులు నాది కాదు అని అనుకోవడం కూడా వస్తున్నాను సాధారణంగా జనాలు ఎలా ఉంటామంటే కొంచెం ఇల్లు కట్టేస్తే కొంచెం ఇల్లు జరిపేస్తారు ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ భూమి కూడా ఉంది పైగా వాస్తు చేస్తారు వాస్తు కానీ వాస్తు సీరియస్గా చెప్తారు నేనున్నా నేను వాస్తు సంస్థలు చెప్తాను నేను అది బాగుంటున్నాను పేరు చెప్పకుండా వాస్తు సంస్థలు నేను నేను కూడా వాస్తు చెప్తారని ఆయన మీరు ఎందుకు గడుపు పడుతున్నారో అది తప్పదు ప్రభుత్వ భూమిని అలా ఆక్రమించడం అది అధర్మం అది అది శాస్త్ర విరుద్ధమైనటువంటి క్రియ అతని కోరికలు వస్తుంది ప్రభుత్వం కూడా నిద్రలో ఉన్నాడు వేరే వ్యక్తి లేకపోతే మంత్రించి వాళ్ళని గుర్తుపెట్టచ్చు బట్ అధర్మం అనేది మేము ఎందుకంటే మీరు ఎందుకు గ్రహించాలని తప్పు ఆ వాస్తు పాటించండి ఏం చేశారు ఆయన కోపం కోపం ఆయన ఎందుకు జరిగే ఇది ఎందుకో ప్రభుత్వ హోదా ఎందుకో చేయకట్టు నా మొదటి ఏ సంవత్సరం వచ్చిందో మాట కానీ అప్పటి నుంచి చెప్పినాక ఆయన వేరే కాలం చేసినట్టు మొదలుపెట్టారు దాంట్లో ఉన్న ఇంకా ప్రతి ఎప్పుడైనా కనుకుంటే నన్ను అడిగితే అడిగించడానికి కోపంగా ఉన్నాను నేను చెప్పలేదు అలాగే అడిగితే చెప్తాను మీరు ఆ రిపోర్ట్లకు వెనక్కి తీసేస్తుంటే మీకు సెటిల్మెంట్ అయిపోతుంది ఎందుకంటే అధర్మం చేస్తారు నేను చెప్పేస్తాను ఒకప్పుడు బలమైన అధర్మం అయితే అభినయించబడుతుంది ఒక అధర్మం కొంచెం వీడిగా అయితే కావాల్సింది పాయింట్ ఏంటంటే నాలుగేళ్ళు వీధిలో ఉన్న వస్తువులు నాలుగేళ్ళు ఇది అనుకోరు కాంపౌండ్లో లోపల అంటే ఇది నాలుగు కాంపౌండ్లో లోపల ఏది పడితే అది నాలుగు ఒకరు కాంపౌండ్లో లోపల చెట్టు కాంపౌండ్లో లోపల చెట్టుకి ఈ విభాగాలు చెట్టుకి అంటే భగవాన్ యొక్క మోసం మామూలు పెట్టు కాయలు కాకుండా వీళ్ళు కాయలు కోసుకుంటున్నారు కోసుకుంటున్నప్పుడు వాళ్ళ దాంట్లో కాంపోవాలి నాకంటే అది పది మంది వాళ్ళు ఎలా తీసేసుకున్నారు వీళ్ళు అడగలేదు వాళ్ళు తీసేస్తున్నారు న్యాయం లేదు వాళ్ళు తీసుకోవడం తీసేస్తున్నారు వీళ్ళు కోసుకుంటున్నప్పుడు పండారు ఆ పద్ధతి వాళ్ళు తీసుకు అవసరం చేసుకుంటున్నారు నేను చెప్పాను అది ఆలోచిస్తే మీరు ఆలోచిస్తున్నప్పుడు చెప్తే అంటే మా పిల్లలు పెట్టారు పిల్లలు కష్టం చెప్పాలి మీ పెద్దలు తప్పుగా చోరీ ప్రోత్సహించినట్టు ఇది మనం ఏం చెప్తాం ఆ లోపల చెప్తామని చెప్పి తప్పు సమాజంతో చెప్తాను అవకాశం ఏది వాళ్ళు ఇచ్చే చెప్తున్నారు మా ఆత్మగౌరవం వస్తే మా లోపల అవదు మీకు అమ్మగౌరవం వస్తే మీరేమవుతుంది కాబట్టి నాది లేదు ఇప్పుడు లేదని చెప్పి కారణం లేదు దానికి మీకు ఎంత విజయంగా మా ప్రాంతం వాళ్ళు కంటే రాగలిగారు ఇక్కడ దేశంలో ప్రాణం ఏం చెప్తున్నాను లేదు వీరికి నియరెస్ట్ ఇది యూ ఈ కాల్ మైండ్ విశేషము అనుభవం అంటే ఏమని ఎవరు దీని అంటే పరమేశ్వరుడు సృష్టించారు పరమేశ్వరుడు ఎవరు సృష్టించారు కేవలం దీని మీద సృష్టించిన శిశువు ఉన్నారు ఆ శిశువుని మీరు ఎవరు వర్ణించారు ఏం వర్ణిస్తారు ఒక మానవ శిశువు అని వర్ణించారు ఇంకా అందుకంటే ఎక్కువ వర్ణించడానికి ఏదైనా శిశువుని గోత్రం ఆ శిశువుని తెలుసా గోత్రం సంగతి మరి గోత్రంతో పుట్టడం పుట్టిన తర్వాత అభిమానాన్ని బట్టి గోత్రం వస్తుందా లేదా పుట్టడం గోత్రంతో పుట్టడం కాబట్టి శిశువు మానవ శిశువుగా చెప్పచ్చు కావుగా ఎందుకంటే రెండు కాళ్ళు ఉన్నాయి కనుక రెండు చేతులు రెండు కాళ్ళు ఉన్నాయి కనుక హోమో శాపియన్స్ అనేది ఏదో అంటారు so he category of homo sapiens అంటే మనుష్య జాతికి హాయి హోమో జీవించ అది సరే వీళ్ళు తెలిసి పెద్దవాళ్ళు ఒక పెన్షన్ అవుతారు పెన్షన్ అంటే ఏంటంటే వాటికి ఎక్సెన్షియల్ కంటెంట్ అది పెన్షన్ మ్యాట్రిక్స్ అంటారు అర్థం యొక్క మ్యాట్రిక్స్ ఏంటి మైండ్ అహమిదం మమేదం నైతం లోకం గీత ఆ మీ మైండ్ రెండు కూడా తప్పే రెండు ఫాల్సే ఒక మీద రెండు ఫాల్స్ అయితే ఇంకా సంసారం చేయగలగాలి సంసారం చేయాలని ఉద్యోగం ఉందా ఈ మోడీ రూమ్ కలిసే ఇంటి తెలుసుకోలే ఇలాంటి ప్రశ్నలు అవుతారు మోడీ గ్రూప్ ఎందుకంటే right knowledge leads to right action right thinking and right thinking is also action right knowledge ఉంటే రైట్ థింకింగ్ ఉంటుంది రైట్ స్పీచ్ ఉంటుంది రైట్ యాక్షన్ ఉంటుంది నువ్వు రైట్ నాలెడ్జ్ని అపోజ్ చేస్తే నేను థింకింగ్ నీ స్పీచ్ యాక్షన్ అన్ని తప్పవుతాయి నో ట్రూత్ ట్రూత్ ఏమిటంటే నేను మైండ్ ఇస్ గాడ్ అంటే నీ మహాభావో గుణకర్మ విభాగలో గుణ విభాగ కర్మ విభాగ విభాగ గుణకర్మ విభాగ విభాగ గుణ విభాగస్య కర్మ విభాగం కాబట్టి గుణ విభాగము కర్మ విభాగం గుణ విభాగం ఎవరు చెప్తుంటారా గుణ విభాగము అబౌట్ యూ కర్మ విభాగము అబౌట్ మై గుణ విభాగం ఏంటంటే దేహము ఇంద్రియములు కర్మేంద్రియములు మనస్సు జ్ఞానేంద్రియములు మనస్సు నేను ఈ వ్యక్తి దేహం దేహేంద్రియమ సంఘాతం అంటారు దేహము తమో గుణ కార్యము గుణ అంటే గుణ కార్యము ఇది సృష్టిలో గుణాలు ఉండవు గుణ కార్యం ఎలక్ట్రిసిటీ కనపడదు ఎలక్ట్రిసిటీ యొక్క కార్యం కనపడుతుంది గుణం కనపడదు గుణ కార్యమే కనపడుతుంది సో సత్వరిష్టంలో ఉన్నాను మనం భావన చేస్తాం కానీ ఇప్పుడు మనం ఎదుర్కొన్న సత్వరిష్టంలో ఉన్నాను కనపడదు అది కార్యం అయితే ఎఫెక్ట్ ఉంటుంది సో దేహం ఏమిటి తమో గుణ కార్యం జన్మ ప్రాణశక్తి ఏమిటి రజోగుణ కార్యమే యాక్టివిటీ కదా సో మనస్సు అంతఃకరణం ఏంటి తత్వగుణ తప్పుడు కాదు మరి నేనేంటి ఈ మూడు నేను కాదు ఇది గుణం కాదు ఈ మూడు నేనే కాదు అంటే ఒక నేను మనం నేనేంటే నేను ఏదో మీరు తర్వాత తెలుసు ముందు నేను ఏమిటి కాదు తెలుసుకోండి ఇప్పుడు కూడా వాట్ యు ఆర్ అన్నది ఎప్పుడు ఇష్యూలో ఉండదు వాట్ యు ఆర్ నాట్ అన్నదే ఇష్యూలో అంతే కదా ఒకతనికి తను ఎలక్ట్రానిక్ అనేది ఒక భ్రాంతి కలిగింది ఎవరు చదివాను మీరు కూడా కొంతమంది చదువుకుంటారు ఎవరైనా చదివారండి ఎవరు చెప్పారు నేను చెప్పానా నేనే చదువు చెప్పాను ఇంకా ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుంటే బాగుంది దానికి చాలా ఎలక్ట్రానిక్ భ్రాంతి కలుగుతూ ఉంటుంది ఎందుకంటే అదైతే దాని సైకాలజిస్ట్ ఇప్పుడు సైకాలజిస్ట్ అనేది ఎవరిని పోషిస్తారంటే you are not a rack అని పోషిస్తారు అంటే you are not a rack అని పోషిస్తారు అయితే మరి నాట్ ర్యాక్ దాన్ని వాటాయి మీరు వెళ్ళారు దానివల్ల ఆ ప్రశ్న లేకపోతే you are not a rack అని తెలుసుకోవాలి ఎందుకంటే మాట యాభై అన్నది అలా చెప్పడానికి ఏమి ఉండదు వాటి యు ఆర్ నాట్ తెలిస్తే తప్పవుతుంది మాట ఎలా ఉన్నదో అవసరం తెలుసుకో ఆత్మజ్ఞానం అంటే అలా ఉంది ఆత్మజ్ఞానం అంటే ఎప్పుడు తెలిసిన ఏది కాదు కాదో తెలుసుకోవడం పేరే ఆత్మజ్ఞానం సో నేను చదువుతాను చెప్పాను సెల్ఫ్ నాలెడ్జ్ కన్సిస్ట్ ఆఫ్ లేని వాట్ ఆల్ అయమ్మ వాట్ ఆల్ పొందుతారు ముప్పయో నలభయో ఉన్నాయి ఇది దాదాపుగా సో మెనీ ఐడెంటిఫికేషన్స్ ఉంటాయి అవి ఏమీ నేను కాదు అని తెలుసుకోవడమే మరి నేనేది నేనేమిటో నేను తెలుసుకోవడం సంభవము కాదు అవసరము కాదు ఎందుకంటే నేను నేనుగా ఉండగలుగుతానా లేదా నేను నేను తెలుసుకుంటానా నేను నేను తెలుసుకోలేదండి నేను అహం అస్మి అనే ఉంటుంది కానీ అహం మాం జ్ఞానాన్ని అని ఉండదు ఇది వాక్యం తింటూ చెప్పచ్చు నేను నేనుగా ఉంటాను అంతేగాని నేను నన్ను తెలుసుకుంటా అన్నది సంభవం కాదు మీకు దృష్టాంతం ఉంటారు నేను నా ఉదాహరణ మీద ఉంటాను కూర్చోలేదు అలా అదే విధంగా నేను నన్ను తెలుసుకున్నట సంభవము కాదు అవసరం కూడా కాదు ఎందుకంటే your not you are not going రోజు ఆప్షన్ వైద్యులు because you are no option గడిపి ఏమిటి ఆత్మత్వాలేవా శంకరులు ఉంటారు ఇంకా వేరే ఏదో చేస్తున్నారు నువ్వు నువ్వు వీళ్ళున్నాను కాబట్టి సో ఈ పాయింట్ నేను లేని కాదు అది శోధన అంట ఆత్మ శోధన శోధన అంటే ఆ పద ఆ పదము యొక్క యథార్థమైన అర్థం తెలుసుకోవడం ఆత్మ శోధన ఎలా తెలుసుకోవడము అంటే ఇప్పుడు స్వచ్ఛమైన వస్త్రం కావాలంటే ఏం చేయాలి ఎలా చేస్తారో శోధన చేస్తారు శోధన చేస్తే స్వచ్ఛమైన వస్త్రం దిగుతుందా లేక అంతకుముందు ఉన్న స్వచ్ఛమైన వస్త్రం ప్రకటమవుతుందా అంతకుముందే ఉంటుంది స్వచ్ఛమైన వస్త్రం అయితే స్వచ్ఛమైన వస్త్రం మనకు అనుభవానికి రాకుండా మురికి కప్పేసి మీరు శోధన చేయటము అంటే కాలం చేయదు అంటే అంటే ఆల్కలైన్ సొల్యూషన్ దాన్ని డిప్ చేసే కుటుంబాలంటే ఇప్పుడు దాని మీద నీళ్ళ మూపుతారు మూపితే ఆ ఉద్యోగికి సమీపోతారు దాన్ని శోధన అలా శోధన చేసినట్లయితే స్వచ్ఛమైన వస్త్రం ప్రకటన అక్కడే వచ్చిన స్వచ్ఛమైన వస్త్రం ఇది ప్రయత్నం అదేవిధంగా ఆత్మశోధన అంటే సోమరాత్మ శోధన అంటే అంటే అర్థం కాబట్టి గుణ గుణ విభాగం విభాగం అంటే వివేకము అర్థం ఏమిటి వివేకము గుణ కార్యములైన దేహ ఇంద్రియ లేక దేహ ప్రాణ మనస్సులు నేను కాను అనే విభాగం అయితే ఈ సత్యాన్ని ఎలా అనుభవానికి తెలుసుకోవడం అని ప్రాక్టికల్ అనే ప్రశ్న మరైతే ఏదైతే అనే ప్రశ్న సమాధానం అర్థించారు how to get it practical అది ఎక్స్పీరియన్స్ చేయాలి నేను అనుభవాలు తెలుసుకోవడం కదా ప్రాక్టికల్ గా అనే ప్రశ్న యోగ్యమైన ప్రశ్న దానికి సమాధానం ఏంటంటే మీరు నిరంతరము సాక్షిగా ఉండే ప్రయత్నం చేయండి దేహంతో దేహానితో ఎప్పుడు మమేకం కావచ్చు ఇది విజ్ఞస్ ఇది కాదు దేహంతో విజ్ఞస్ ఫస్ట్ దేహానికి నొప్పి కలిగింది అనుకోండి మహాత్ములు ఏమని చెప్తారంటే నొప్పి కలగగానే ఏంటి కానీ మందు వేసుకోవాలి మందు వేసుకోవాలి నొప్పి కలిగితే మందు వేసుకుందండి బట్ మందు వేసుకోవడానికి ముందు చేయాల్సిందే అది చేసి మందు వేసుకోవాలి దానికి ఎక్కువ టైం ఏం కాదు టైం వేస్ట్ అవుతుందని జరిగినట్టు ముందు ఆ మూత తీసి ముందు రాసుకోవాలి ఈ మూత తీసి ఏంటంటే externalize the body and its pain. Externalise చేయాలి అంటే ఈ పెయిన్ నేను నాది ఈ పెయిన్ని సాక్షిగా దర్శించాలి it is not me it is not మాట it is I'm only witness ఇప్పుడు ఎక్కడ కాకుండా మురికి మున్సిపాలిటీ వాళ్ళు పెట్టారు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టుతారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు దీని దృష్టి చెప్పబోయచ్చు దాని అర్థం మున్సిపాలిటీ వాళ్ళు పెట్టితే అర్థం అవుతుంది ఆ పెట్టారు ఇప్పుడు ఆ వ్యక్తి ఇది నిన్న విద్యుత్ మైండ్ నన్న ఇది నేదర్ నాట్ మైండ్ ఆ వివేకం ఉంది కదా అలాంటి వివేకం మీరు దేహంతో దేహంలో వచ్చేటువంటి ఇష్యూస్తో కలిగి ఉండాలి అది పునఃకర్మ విభాగం వివేకం అంటే ఆత్మానాత్మ వివేకం అంటే సో ఎక్స్టర్నలైజ్ కదా ఎక్స్టర్నలైజ్ కిందకి ఎక్స్టర్నలైజ్ బాడీ బాడీలో పెయిన్ వస్తుంది ఎక్స్టర్నలైజ్ ఫస్ట్ సాక్షిగా ఉండాలి ఏమవుతుందో తెలుసిన మీకు ఆ పెయిన్ పెయిన్ అయితే కొన్ని సీరియస్ హెల్త్ ఇష్యూ గురించి చెప్తున్నాను ఆ హెల్త్ ఇష్యూ వల్ల కలిగే ఇన్సెక్యూరిటీ ఉండదు భయం ఉండదు తర్వాత పెయిన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ పెరుగుతుంది ఫిఫ్టీ పర్సెంట్ అయితే మినిమం మినిమం మ్యాక్సిమం లేదు కానీ పెయిన్ ఒక స్టిమ్యులస్ ఉంటుంది కదా ఏదో ఒక టాక్సిక్ సబ్స్టెన్స్ యొక్క సంయోగం కన్నా ఏదో స్టిమ్యులస్ పేరు పైన వస్తుంది ఆ తిరుగులో పోదు కదా అధికారంలో ఉంది అది పోయేది మీరు మొత్తం వేసుకుంటే అది చేసిన ఆ ten percent payment fifty to ten percent ten to fifty percent payment ఉందా ఎందుకంటే fifty to ninety percent payment పోతుంది ఎక్స్ట్రా వైస్ చేసిన కారణంగా విలేట్ అంటే చాలా ప్రాక్టికల్ ఉంది దీని మీద సైన్స్ స్టేషన్ మెడిసిన్ వస్తుంది పెద్ద వాస్తవ దాంట్లో అతను ఏమన్నాడంటే సాక్షి వేదాంతం అధ్యయనం చేసి జీవితం ఉంటున్న సాక్షిగా ఉంది వాడికి రోగంలో మనం వచ్చే దుఃఖం చదవడం ఈ మాట చాలా మంది డాక్టర్స్ కూడా చెప్పారు కాబట్టి ఆ philosophical approach towards life physiological problem is not separate from psychological and spiritual problem నేను దగ్గర మనం సంథింగ్ కాబట్టి పెయిన్ రాగానే ఈ ఎక్స్టర్నల్ ఇది నేదర్ నా మాట It is there. It is, it is there in the external entity. And then uh, this is right knowledge. Right knowledge means right action వస్తుంది ఇప్పుడు మందు వేసుకోవాలంటే దాంతో ఐడెంటిఫై అవ్వక్కర్లేదు ఐడెంటిఫై అవ్వడానికి భయపడి భయపడాలంటే మందు వేసుకోవాలంటే భయపడితేనే మందు వేసుకోవాలి రక్తం కనపడిందండి రక్తం కనపడితే నేను భయపడను రక్తం తీసుకున్నా భయపడను రక్తం ఉంది తెలియంది రక్తం ఉంది ఓకే ఓ బ్యాంకెట్ వేసుకుంటాం ఇంకొకటి ఉన్నాడు రక్తం చూస్తే కలుగుతుంది అప్పుడు వాడు కలుగు పడుతుంది వెళ్ళి ఎదురుగా ఆనందం అయినా మామూలు ఎందుకు వచ్చి వేరు చూపిస్తాడు అప్పుడు దాని బ్యాంకెట్ ఇంకొకటి చేయాలి కాబట్టి మందు వేసుకోవటానికేమో ఐడెంటిఫికేషన్ కి సంబంధం లేదు అది నేను మనం చెప్పింది ఇంకా ఐడెంటిఫై టు డేట్ పొజిషన్ అందుకని మన subject you it not identify in fact subject వెళ్ళేది ఐడెంటిఫికేషన్ లేకుండా ఉంటుంది లేకపోతే కొంచెం దిగుతుంది ఐడెంటిఫై చేయలేదు దిస్ ఇస్ కాల్ గుణ విభాగ తత్వవిత్ అంటే గుణ విభాగస్య తత్వవిత్ గుణ విభాగం యొక్క రహస్యం తెలుసుకున్నది తత్వవిత్తు మహాభాగే గుణ విభాగస్య ఇక కర్మ విభాగం కర్మ విభాగం అంటే ఏది కర్మ బట్ ఇది ఇది నాట్ మై కర్మ ఇది ఇది నాట్ మీ కర్మ కర్మ ఆత్మ ప్రశ్నించదు నాయం హంతి నహనీయత అయితే అర్థమవుతుంది నాయం హంతి అని నేను చదివే పొందొచ్చాను నేను అప్పుడు ఎంత జాగ్రత్తగా దిద్దు వాళ్ళు ఎంత పేరు చెప్పాను నా పేరు చాలా దాని కళ్ళు దిక్కున్నాను చెప్పి చెప్పి చెప్పి ఆ కాళ్ళు ఈ బాధ్యతను ఆపేసిన సందర్భం రెండో అధ్యాయంలో ముఖ్యంగా ఇరవై శ్లోకాలు మనుష్య పదకొండు ముప్పై వరకు ఇరవై శ్లోకాలు మొత్తం గీత యొక్క స్థానం అంతా అనుకోండి అంత నీతికి అసలు తత్వశాస్త్రం లేనట్టు అది బ్రహ్మ తర్వాత కర్మయోగం ఆ ప్రభావం కాంటెక్స్ చాలా అద్భుతమైన సో అక్కడ చెప్పారు నాయం హంతి అంటే అర్థం తెలిసిన ఆత్మకర్మ కాదు అని అర్థం ఆత్మ సారీ ఆత్మకర్త కాదు అని అర్థం మహన్యతే అంటే ఆత్మ క్రియకు అధిష్టానం కాదు ఇప్పుడు చిన్న ఉద్యోగం ఉంటుంది ఇక్కడ కర్త కర్మ రెండు ఉన్నాయి నేను దేవుణ్ణి కొట్టినాను కొట్టడం క్రియ క్రియకు కర్త ఏమిటి నేను కర్త ఏదో కర్మ కదా ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది కదా కర్తాకర్మ అంటే క్రియ ఎందుకంటే కర్మ అంటే క్రియలో ఒక అర్థం ఉంది అది కాదు అర్థం కర్మ అంటే అభ్యర్థం నాట్ యాక్షన్ క్రియ యాక్షన్ యాక్షన్ లో ఆత్మ కర్త అవుతుంది అవరు ఆత్మ అభ్యక్ట్ అవుతుందా కర్మ అవుతుందా అవరు మరి ఆత్మ ఏమవుతుంది ఏమవుతుందో తర్వాత చూద్దాం ఏమో అవరు తెలుసుకోవాలా ఏం అవరో తెలుసుకోవాలి ఏం ఏమవుతుందో చెప్పడం ఏం అవరో చెప్తారు ఒకరు భయపడుతున్నాడు ఏమని భయపడుతున్నాడు నేను సర్వాన్ని పోగొట్టుకున్నాను భయపడుతున్నాను అప్పుడు వచ్చి ఎందుకు పోగొట్టుకున్న వాళ్ళు కాదు అని చెప్తారు అంతే ఎవరైతే నేనైతే నేను అడగదు వాళ్ళు చెప్పరు ఆత్మ విషయంలో సకారాత్మకమైన వర్ణం ఉండదు నకారాత్మకమైన వర్ణము పాజిటివ్ ఉండదు నెగిటివ్ కాబట్టి ఇది కర్మ విధానం ఇది నాయం హంతి నహన్యతే ఇది కర్మ విధానం అంతేకానే మహాత్ములు నేను చేశాను అని ఎప్పుడూ అంటారు ఎందుకంటే అలా దర్శిస్తూ ఉంటారు మీకు ఒక్కటి నేను చెప్పబో ఇది దేవుడు కాదు ఇది చిత్త చిన్న కొంచెం కొంత ధనం ఉంటారు చూడండి అలాంటిది దీన్ని ఇప్పుడు ఆన్ నాకు ప్లేన్ ఉంది ఈ ఇప్పుడు రికార్డింగ్ మోడ్ లో ఉంది ఈ మోడ్ ని ఆపేసి లేదు నోట్లు పెడితే నేను కొంచెం back and forth forward back backward కూడా ఉన్నాయి ఇందులో ప్రికాషన్ లక్షణాలు అన్నీ ఉన్నాయి నేను ఇప్పుడు వాడలేదు దీన్ని సో దీన్ని ప్లే అని పెడితే ప్లే అని పెడితే ఇది భగవద్గీత ఉపన్యాసం చెప్పడం దారుణం చెప్తుంది మీరందరూ వినండి అవునంటే ఉపన్యాసం చెప్తుంది కానీ ఇప్పుడు కాబట్టి the process of talking the process of beginning songs beginning bus songs లేదండి టీచింగ్ మాట్లాడటము అనే ప్రాసెస్ ఉంటుంది దీంట్లో ప్రాసెస్ సాక్షులు ఉంటుంది కానీ తాకర్ మన అలా అనుకుంటే అనొచ్చనుకున్న పని వాయిల్ సో తాకర్ ఉండదు తెలియనో తాకర్ తెలియని తాకింగ్ ఈ ఇయా చూసారా అది అజ్ఞానం ఇయా అనే ప్రతి సంస్కృతంలో చూసారు ట్రూ ఇంగ్లీష్ సో ఈ ఇయా అనే ప్రయోగం అది అజ్ఞానం చేస్తుంది ఆయన ఈఆర్ ప్రయోగం ఎక్కడ ఈఆర్ ప్రయోగం చేస్తే ఏం చేస్తూ కొంచెం ఆ గ్రామంలో చూసుకునే ప్రయోగం ఆయన సార్ ఉన్నాడు కమ్మర్ సార్ కమ్మి David sir David no Oscar no పేద ఎన్ని వస్తున్నారు వస్తున్నారు ఆ ట్రాన్స్లేట్ అలా చేసుకోవచ్చు ఉంది ఒక మనిషి మాట్లాడినంత మధ్య మాట్లాడింది నేను ఎంత పని చేస్తారో అంత పని చేస్తున్నారు మధ్యలో మనిషికి డబ్బులు కావాలి పెళ్లి కావాలి ఇలాంటి కష్టాలన్నా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది కానీ భూమికి ఆటంకం అది క్లీన్గా డబ్బులు భూములు అది లేకుండా అంటే వీరి దగ్గర ఆల్రెడీ పడితే అది ఏ డబ్బులు వాళ్ళు ఇచ్చిపోయి అది ఏమి కంటి తీసుకెళ్ళి కానీ ఈ డబ్బులు ఫెయిల్ అక్కడ ఏ ఉన్నది మైండ్ ఏమంటే ఇదో ఈ యాక్షన్ నేను నాది నేను కాస్తాను నేను ఏమంటే మైండ్ వస్తుంది ఏమున్నది మైండ్ ఇప్పుడు దేహం దేహానికి దేవుడు తేడా ఏంటండి దేహము పాంచభూతము ఇది పాంచభూతం కొన్ని రివర్స్ మేరకు ఇది మేరకు ఒక ఫైవ్ ఇది కాదు మేరకు ఒక ఫైవ్ దీనికి యాక్షన్ పవర్ ఉండాలి పవర్ ఆఫ్ యాక్షన్ దీంట్లో ఉంది యాజ్ ఎలక్ట్రిసిటీ దేహంలో ఉంది యాజ్ మాట్లాడటానికి విషయాన్ని చెప్పడానికి నాలెడ్జ్ ఉండాలి అది దీంట్లో ఉంది నాలెడ్జ్ మ్యాగ్నెటిక్ టేస్ట్ లో ఉంది ఆ మ్యాగ్నెటిక్ ఇంప్రెషన్స్ రూపంలో ఉంది లేకపోతే ఇది మోడల్ టైం కనుక డిజిటల్ ఫామ్ లో ఉంది knowledge zero one one zero అస్థి నాస్తి రూపంగా ఉంది నాలెడ్జ్ డిజిటల్ ఫామ్ లో ఉంది నాలెడ్జ్ ఇది నాలెడ్జ్ లేదు మీరు అనుకో నాలెడ్జ్ లేకుండా అది ఎలా మాట్లాడుతుంది డిజిటల్ ఫామ్ లో ఉంటుంది నిజానికి మీకు ఒప్పుకుంటే దీంట్లో మనలో ఉన్నటువంటి ఆ వాయిస్ అది డిజిటల్ ఫామ్ మీరు ప్రింట్ చేస్తే రెండు వందల పేజీలు ప్రింట్ అవుతుంది ఆ రెండు వందల పేజీలో మీకు one zero zero zero one one one one zero అవన్నీ డిజిటల్ ఫామ్ లో నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ బయటపడుతుంది రామ అంటే రామాలో వస్తుంది రీమా రాదు ఎందుకంటే తెలియజే ప్రాసెస్ తెలియజే నాలెడ్జ్ తెలియజే ఆర్డర్ ఆర్డర్ అన్నా నాలెడ్జ్ ఇక్కడ మనస్సులో నాలెడ్జ్ కాబట్టి ఇక్కడ మీ మైండ్ ఇక్కడ మాత్రం లేదు వాస్తవంగా లేదు అజ్ఞానం కలుగుతుంది అంటే నేను మహాత్ముడు క్రియ ఉంటుంది క్రియ ఎందుకంటే కొంచెం స్కోప్ ఆఫ్ నేచర్ ఉంటుంది క్రియ దీంట్లో ఉంటుంది క్రియ దానికి ప్రతి అనుభవాలు ఉంది క్రియ ఇంకో ఇంకో దాంట్లో ఉన్న క్రియ దీంట్లో ఉండదు దీంట్లో ఉన్న క్రియ ఇంకో దాంట్లో ఆ గుణం యొక్క మేళ ఉంటుంది కాబట్టి దీంట్లో ఒక రకం క్రియ ఉంటుంది ఇంకో దాంట్లో ఇంకో రకం క్రియ ఉంటుంది అలాగే ఈ దేహంలో ఒక క్రియ ఉంటుంది ఇంకో దేహంలో ఇంకో క్రియ ఉంటుంది ఈ దేహంలో ఉండే క్రియలు నేను నాది అనే ఐడెంటిఫికేషన్ లేకపోతే దాన్ని విభాగము ఐడెంటిఫికేషన్ లేకపోవడం ఇది కర్మ విభాగం కర్మ అంటే క్రియ ఉంది కానీ కర్త లేదు కర్తృత్వం క్రియ ఉంటుంది కర్తృత్వం తర్వాత ఈ క్రియ నాది అని చెప్పేది కర్తృత్వం నేనే నాది సో ఇది వివేకం వివేకం ఉన్నప్పుడే కర్తృత్వం ఉండాలి వివేకం లేకపోతే కర్తృత్వం వస్తుంది దేహమే లేనన్నప్పుడు దేహం ద్వారా తిరిగి క్రియలన్నింటికి నేను కర్తనేస్తున్నాను కానీ తత్వవిత్ ఆ కర్మ విభాగం యొక్క రహస్యం తెలుసుకున్నవాడు గుణ విభాగం యొక్క రహస్యం తెలుసు కర్మ విభాగం యొక్క రహస్యం తెలుసు అతను ఎలా తెలుసుకుంటాడు అటువంటి వ్యక్తి తత్వవిత్ హౌ ది గుణాగుణేషు వర్తంతే అలా వస్తారు ఇప్పుడు గంధం ఉంది గంధం ఎక్కడ ఉన్నది పాంచ భౌతిక జగత్తులో ఏమండి గంధమును ఆఘ్రానించేది ఏది ముక్కు గంధమును ఆఘ్రానించి ముక్కు పాంచభౌతికమా బలంగా పంచభౌతికమే కాబట్టి ఇప్పుడు గంధాన్ని గంధం యొక్క స్వరూపం ఏమిటి అంటే ప్రతిభూతము యొక్క కార్యము లేకపోతే గుణముల కార్యము అని తెలియాలి గుణములు అన్న ప్రతిభూతము అన్న ఒకటేనండి ప్రకృతినే ఒక దృష్టికోణంలో సత్వరహితం ఉండాలంటాం ఇంకో దృష్టి దాని సంస్కరణ ఏంటంటే దాన్ని మెటీరియల్ నేల విద్యను బట్టి మంచి దూరంగా ఉంటాం పర్వాలేదు సో ఇప్పుడు ముఖ్య ఏంటంటే అంతే బయట ఉన్నటువంటి గులాబీ పువ్వు ఏంటంటే అంతే ఏమండి ఇప్పుడు ముక్కు గులాబీ పరమలాన్ని అభినందించింది అంటే దాని అర్థం ఏంటి పాంత్య భౌతికమైనది పాంత్య భౌతికమైన దానితో సంపర్కము చెందినది అంటే అంటే నీకు గులాబీ పూలు అధ్యానిస్తే కూడా నీకేం సంబంధం లేదు నాకే సంబంధం నాకే సంబంధం లేదు అంటే నువ్వు నేను ఇంకా నేను ఆగ్రహం ఇచ్చే క్లియర్ కష్టం కూడా కాదు ఎందుకంటే ఆధ్యాత్మిక అనే క్రియకి నేను కష్టం అయితే నేను సెలక్టివ్ గా ఆధ్యాత్మికి మిగతా ఆధ్యాత్మికం మానేస్తా ఆ ప్రేరణ నాకు ప్రేరణ ఉండాలి ఎలాంటి ప్రేరణ తత్వం అసత్వం అన్నిధా అలాంటి ప్రేరణ చేయడానికి కానీ చేసుకోవటానికి కానీ మరోలా చేయడానికి కానీ ప్రేరణ ఉండాలి అంటే గులాబీ పూల పరిమళం అయితే ఓకే ఒక ముక్క అర్థం నేను పదవి ఇస్తాను దానికి మనం మున్సిపాలిటీ చూడండి ముక్కు don't do anything don't don't smell anything don't get up ఎనేస్తున్నారు అని నేను నేను పర్మిషన్ ఇచ్చిపోయేస్తాను అది మానేస్తుంది ఒకప్పుడు ముక్క ముక్కు ఇప్పటిగా ఉంది బ్లాక్ అయింది కాబట్టి ఒక తెలియదు ఇప్పుడు నువ్వు పరిమాణాలను అధ్యయనించు అని చెప్తే తెలియ అధ్యయనించు ఈ మూడు సంభవమా కాదు కాబట్టి నీకు అక్కడే కాదు అధ్యయనానికి మీరు కర్తలు కాదు కాబట్టి అధ్యానికి తెలియకపోతే ఆ జ్ఞానం ఇచ్చిందో ఎవరు లేదు అయితే ఆ జ్ఞానం ఎలా వచ్చింది బయట పరమలో ఉంది పరమరాన్ని ఆజ్ఞానించి ముక్తుంది ఇంద్రియం వస్తుంది విషయం వస్తుంది ఆ రెండింటికి సంపర్కం వస్తుంది మరి ఈ రెండు వెళ్తుంది ఏమున్నాయండి ఆ జ్ఞానం అది జ్ఞానం ఇది జ్ఞానం దీన్నే అత్యంత మౌలికమైన వ్యవహారం మీరు విని ఈ మాట చాలా గుణాల గుణేసు వర్తంతే అంటే ప్రవర్తంటే చెత్త గుణములు గుణముల ఎందు ప్రవర్తించుతుంది దీని అర్థం ఏంటంటే నేను ఇష్టాన్ని ఇద్దరు పిల్లలు నేర్చుకు పిల్లలు ఎదురవుతుంది ఎదురవుతుంటే వాళ్ళ తల్లుని చూశారు తల్లుని చూసి పిల్లలు ఎదురవుతున్నారు కాబట్టి ఆ పిల్లలు ఇద్దరు తల్లుని ఎదురాడుతున్నారు అదే ఇస్తుంది తండ్రులు ఎప్పుడైతే వెళ్ళబడుతున్నారో ఆ యువతల భర్తలు కూడా వెళ్ళబడటం జరుగుతుంది ఈ లోపల ఈ తండ్రులు భర్తలు కలిసి వెళ్ళాలిస్తున్నారు ఇటు ఇద్దరు ఇద్దరు వెళ్ళాలనుకున్నారు ఈ లోపల పిల్లలు వాళ్ళ ఆటమే వాళ్ళు మానేసి వాళ్ళ ఆటమే వీళ్ళు వెళ్ళాలని వీడి పేరే అన్ని వేయాలి వాళ్ళు ఏమన్నా సమాధానం చెప్పాలి ముందే పిల్లలు పిల్లలు అలాగే ఉంటాయి అని చెప్పారు మనం పెద్దలను మనం వెళ్ళగలగలేదు పిల్లలు పిల్లలు వెళ్ళాలనుకుంటారు వాళ్ళు మళ్ళీ కలిసిపోతారు మనం వెళ్ళాలనుకోలేదు అని ఉద్దేశం వాళ్ళకు ఉండాలి కదా పెద్ద గుణి తెలుసుకుంటారు గుణా దీని నుంచి ఇది గుణం గుణ సమ్మేళనం అది గుణ సమ్మేళనం జగత్ కాబట్టి ఇది జగత్తులో భావం ఇక్కడ ఉండేటువంటి ఇక్కడ ఇక్కడ డెబ్బై నుంచి డెబ్బై డిగ్రీ ఎక్కడ సో ఇది అడ్వర్టైజ్ ఎక్కడి నుంచి కదా అక్కడి నుంచి స్టోర్ నుంచి త్రీ త్రీ స్టోర్ నుంచి వచ్చింది ఇప్పుడు రత్న జీవితంలో త్రివేత్రాలలో బస్తాల్లో ఉన్న బియ్యము పప్పులో ఏదో వచ్చినా ఆఫ్టర్ త్రీ మంత్స్ అన్ని నేను త్రీ ఉన్నది ఇప్పుడు నేను ఎందుకంటే మీరు చేయవలసి ఉంటే ఓ బిలియన్ క్యారెక్ట్ కోసం ఆ సెల్ఫ్ మళ్ళీ రావాలి లేకపోతే నా ఊరు రావాలి దేవుడు కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళి వస్తూ ఉంటాయి ఎక్కడి నుంచి వస్తాయి బియ్యం బస్తాల నుంచి పప్పుల డబ్బాల నుంచి పాలలో నుంచి స్వీట్స్ నుంచి వస్తాయి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉన్నది అక్కడ ఉన్నదే ఇక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అక్కడికి వెళ్తూ ఉంటుంది అక్కడ ఉన్నది ఇక్కడ వస్తుంది నీళ్ళు ఎలా ఉంటుంది అక్కడ ఉన్న ఇక్కడ వస్తే ఇక్కడ ఉన్న అక్కడికి నీళ్ళు అలా వస్తుంటాయి గాలి అలా వస్తుంటుంది ఉష్ణం అలా వస్తుంటుంది ఆకాశానికి వచ్చింది లేదు వెళ్ళేది లేదు అర్థం వ్యాపించింది కాబట్టి నా మూమెంట్ వస్తుంది బాడీ ఇది టేకింగ్ వస్తుంది నేచర్ నేచర్ తెలిస్తే వస్తుంది చేంజ్ ఆఫ్ ది నేచర్ కాబట్టి నేను నేను ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ ఐఎమ్ ఆమె ఏమైనా ఇన్వాల్వ్ కాదు నాకు ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్ నేను వాట్ ఇంటరాక్షన్ అది నా లేదు వస్తుంటే ఇది మత్వ మత్వ అంటే తెలుస్తుంది జ్ఞాత్వ గుణములు పెద్దవాళ్ళు ఎలా ఉండాలి పిల్లలు పిల్లలు వాళ్ళ పిల్లలు ఎలా ఉండాలి ఆడుకుందండి పిల్లలు అనేది మందరికి విధానం ఎలా బాగున్నారా పిల్లలు పిల్లలు ఎలా అనుకోవాలి అనుకోవాలి కానీ తగ్గట్టే పిల్లల దెబ్బలాటను తమ నెత్తి మీద వేసుకుని తాము కూడా దెబ్బలాటకి సలహాన్ని తీసుకునిపోవాలి ఒకరు లేదు సలహాన్ని తీసుకుంటే జనకి ఆమెతాన్ని ఎదుర్కొండగా పిల్లలు ఎవరుంటే మీరు దాంట్లో ఎవరుంటారు మీరేం పనేది ఆయన గొప్పది మొదటి మందరికి మీరు ఆయన బాగున్నారా ఏది ముఖ్యంగా రావాలి బియ్యం వచ్చిందా లేదా మామూలుగా ఇద్దరు ఉద్యోగస్తులు కలిస్తే వచ్చి మాట మీరు తర్వాత కూడా ఎక్కడో ఒకరు విజయంగా ఉండాలి కానీ లోకంలో పరిస్థితి ఎలా ఉందంటే మళ్ళీ అన్వేకం పిల్లలకి ఏంటంటే వాళ్ళే ఆ సలహాన్ని ఎప్పుడూ వెళ్ళి పెద్దలు అలా సలహాన్ని తెచ్చుకుంటే వాళ్ళకి పర్మనెంట్ గా పెట్టుకోవాల్సింది ఇది అధ్యయనం యొక్క ఇది మనలో లోకం వ్యవహారం దృష్టాంతంగా చెప్తాను దీనికి ఆశ్చర్యం ఏంటంటే దేహము ఇంద్రియము మనస్సు వీటి టోటల్ ఎక్స్టర్నలైజేషన్ శాస్త్రం బోధిస్తూ ఈ రిక్వెస్ట్ అలా అయితే దేహం మరి దేహాన్ని తొలగించిన కోసం జోకులు అని అదే అందరిస్తాం ఎందుకంటే దేహాన్ని నేను పరిరక్షిస్తున్నాం అనుకోవడమే పెద్ద పెద్ద పెద్ద వ్యామోహం ఎందుకంటే దేహాన్ని ఎవరు పరిరక్షిస్తున్నారు ప్రకృతి పరిరక్షిస్తుందా నేను పరిరక్షిస్తున్నాను నేనేం పరిరక్షిస్తున్నాను ప్రకృతి పరిరక్షిస్తాను ప్రకృతి ప్రకృతి ఇప్పుడు ఇక్కడ ఈ ట్రాపికల్ ఏరియాస్ లో ఉండే కాస్ట్ ఉన్నాయనుకోండి వీటికి బయట దేహం మీద జూ డ్యూకి చాలా భిన్నంగా ఉంటుంది అదే నేను టికెట్ వెళ్తే అక్కడ కోల్డ్ ప్లేస్ లో మీరు వాటి యూఎస్ లో కూడా తిరుపతి ఏరియాలో అక్కడ చాలా కోల్డ్ ప్లేస్ లో ఆ కౌస్ నోటి మీద జుట్టు దక్షంగా ఉంటుంది ఇప్పుడు ఎవరు పరిరక్షిస్తున్నారు ఎవరు ఎవరు పరిరక్షిస్తున్నారు ప్రకృతి పరిరక్షిస్తుందండి ప్రకృతి దేహాన్ని పరిరక్షిస్తుంది ఎంటైర్ ఫిజియాలజీ ఇది a product of nature and it belongs to the nature మహాత్ములు అలాగే అంటారు రియాలిటీ బిలాంగ్స్ టు నేచర్ అంటే without expression belongs to nature అది ట్రూత్ రైట్ అండర్స్టాండింగ్ ఆ అండర్స్టాండింగ్ ముందుంటుంది యాక్షన్ ఏం చేస్తామంటే చెప్పలేనండి దానికి యాక్షన్ రైట్ అండర్స్టాండింగ్ యాక్షన్ ఆ సందర్భాన్ని వస్తుంది అదే ఒక సందర్భంలో రాత్రి ఇచ్చిన ముందు వేసుకుంటారు మరో సందర్భంలో అటువంటి సందర్భం లేకపోతే విధి కారణంగా ఉండిపోతారు కొంత వ్యక్తిని సహించడం అజ్ఞానికి తప్పదు జ్ఞానికి వ్యక్తి సహించడం వల్ల అందరికీ సమానం అసలు వ్యక్తి సహించడం నేర్చుకోవాలి వ్యక్తిని అంటే వాళ్ళు జీవితంలో కొంత కొంత వేడిని సహించడం కొంత వ్యక్తిని సహించడం కొంత శైలిని సహించడం కొంత డిస్టెన్స్ సో ఆహారం విషయంలో కొంత డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్ వాటిని సహించడం ప్రేమతో విలాసంగా సహించడం సీలిఫుల్గా సహించడం ఇవన్నీ అలవాటు చేసుకోవాలి కొంతకాలం అభ్యాసం చేసినట్లయితే మనం సహిస్తున్నాము అనే ఫీలింగ్ కూడా ఉండదు చాలా స్పాంటేనియస్ గా సహిస్తున్నాము మనం చాలా కష్టపడిపోతే సహిస్తున్నాము అనే మాట కూడా ఉండదు ఆ స్థితి చేరుకోవాలి వచ్చేస్తుంది ఆ స్థితి ఆ స్థితిలో ఉన్నా కానీ మనేకమే జీవించుకోవాలి కాబట్టి ఇది చాలా నైతికమైనటువంటి పెద్ద విషయంలో సిద్ధాంతమే ఏంటంటే గుణాగుణేసి వర్తంటే ఈ entire physiology and also psychology ఇక్కడ మనస్సు కూడా విశేషం ప్రస్తుతం ఎంటైర్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ ఇది ఎంటైర్లీ రాంగ్ ఫిజియాలజీ ఇది నేను అందరికీ ఫిజియోథెరపీ గౌరవిస్తానని చెప్పాను మనస్సు అనుకోండి మనస్సులో ఉండే థాట్ ప్రాసెస్ మీద అసలు ఒపనస్తంగం గాని ఒస్తుంటోందని అనుకుంటున్నారు అంటే మెయనిక్ సిండ్రోమ్ ఉంటా మెయనిక్ సిండ్రోమ్ అంటే ప్రస్తుతం గాని ఒత్తుతూ ఉంటారు ఈ గోపాల్ ప్రస్తుతం has no control on any aspects of the mental ట్రోబ్ అంటే బాత్ వాస్ కుర్ ఇవే కంట్రోల్ ఎర్ బాత్ కంట్రోల్ అవుతుంది కబట్టి ఇప్పుడు మీరు ఒక పద్ధతిలో సింక్ చేస్తన అంటే ఆ thinking process it is not controlled by you అది ఇప్పుడు లాంగ్వేజ్ ఉంది లాంగ్వేజ్ నేను మాట్లాడుతున్నాను భాష మాట్లాడుతున్నాను నేను భాష మాట్లాడుతున్నాను అంటే ఇది ఆయన ప్రోడక్ట్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆయా లాంగ్వేజ్ ఇది product of I IT language product కాదు మీరు ఇది ప్రొడక్ట్ ఆఫ్ లాంగ్వేజ్ లాంగ్వేజ్ వ్యక్తిగతంగా సమాజానికి సంబంధించిన లాంగ్వేజ్ సమాజానికి సంబంధించింది మీరు నాన్వేజ్ మాట్లాడుతున్నారంటే ఆ నాన్వేజ్ లో ఇది అది ఇది హోమ్ ఇది మీరు భోజనం చేస్తున్నారంటే ఇది మీరు మనం అది అప్తి హోమ్ ఇది ఆప్తి హోమ్ సమస్య నుంచి మీరు భోజనాన్ని తీసుకుంటున్నారు దాంతో మీరేమీ లేదు మీరంటే నేను భోజనానికి సమష్టికి సంబంధించిన భోజనాలు మీరు చేస్తారు సమష్టికి సంబంధించిన భాషని ఇది మాట్లాడుతుంది ఏమండి చెప్తామండి థాట్ అండ్ గర్ మరి మనం చూస్తే థాట్ అండ్ చిన్నపిల్ల వాడికి థాట్స్ ఉండవు ఎందుకని అది లాంగ్వేజ్ కూడా ఉంటుంది as the language growth thought growth చిన్నపిల్లవాడు థాట్ థాట్ ఉండదు చిన్నపిల్లవాడు ఎందుకని థాట్ అనే పదం వాడికి తెలియదు కనుక థాట్ అనే పదం తెలిసిన తర్వాత థాట్ అనే థాట్ కూడా వస్తుంది both are come together. As the language grows, as you grow into the language, the mind also grows with more and more ideas. So language and thought, they go together. అంటే నామరూపాలు పెట్టారు నామ ఇది లాంగ్వేజ్ థాట్ ఇది ఎనివే కాబట్టి ఇప్పుడు భాష ఉంది అంటే ఇది నాట్ పర్సనల్ ఓకే మీరు తినే ఆహారం పర్సనల్ కాదు మీరు తీర్చి గాలి పర్సనల్ కాదు తాగే నీరు పర్సనల్ కాదు ఏమండి తర్వాత ఉష్ణము ఎంతాల్సి heat consent of the body కన్సనల్ కాదు వాక్యంతో ఇది కూడా ఇది నాట్ ఆకాశం ఆకాశం ఉండాలి బాడీలో ఆకాశం బాడీలో అయితే భోజనం చేస్తారు అరకులో ఆకాశం ఉండాలి కదా గాలి తెలుసుకోవాలంటే ఆకాశం ఉండాలి కదా ఆత్మ అంటే ఏమిటి ఊపిరి తీస్తుల్లో ఉండే ఆకాశం కొంచెం తగ్గుతుంది అదే ఆత్మ ఇంకొంచెం తగ్గితే కృష్ణార్థం ఇదేం మనిషి కాబట్టి ఆకాశం మీరు మందు ఇస్తారు ఆ మందు ఏదో డైరియా పట్టుకొని ఇస్తారు ఆ మందు ఇస్తే ఆ మందు వేసుకుంటే ఆకాశం వేసుకుంటే ఆకాశం చేసింది ఇప్పుడు ఈ ఐడియో గ్రాములు ఇవన్నీ ఏదో ఆకాశం అంతా ఆకాశమే మీద ఆధారపడదు కాబట్టి ఆకాశం ఇది నాట్ దర్శనం లాంగ్వేజ్ ఈ నాట్ దర్శనం థాట్ ప్రాసెస్ నాట్ దర్శనం నేను అది దర్శనం ఇదేంటి అది దర్శనం నదిని దర్శనం ఇప్పుడు నదిని దర్శనం వైద్య దర్శనం కాదు దర్శనంలో ఎన్నో ఉంటే దర్శనం కానీ ఇది నది దర్శనం అంటే ఏదైతే బ్యాంకులో లాభం ఉంది దాంట్లో ఏముంది ఏది లేదు ఎందుకంటే అటువంటి కూడా లాభం కదా అలాగే దర్శనం అన్నది ఇది లేనప్పుడు దర్శనం అనవసరం సో డ్రాప్ దర్శనం దీని దీని హ్యూమన్ బీయింగ్ కావాలి దీని హ్యూమన్ బీయింగ్ దీనికి ఫస్ట్ వినా సత్యంతో ఇది మట్లా అని తెలిసింది నా సద్యత ఆసక్తిని కలిగి ఉండదు సద్యత అంటే ఇన్వాల్వ్మెంట్ ఉండదు ఆసక్తి సద్యం నేను చెప్పిన దృష్టాంతం పిల్లల మీరు వాళ్ళే కలుస్తారు అని మీరు అనుకుంటే మీరు ఆసక్తి తెలుసుకోలేదు ప్రేమ ఉంది ప్రేమ లేకపోవడం ప్రేమ ఉంది అయితే ప్రేమ ఎలా ఉండాలి మన పిల్లల మీద ప్రేమ ఉండాలి పక్క పిల్లల మీద ప్రేమ ఉండాలి ఇద్దరు మీద మీకు ప్రేమ ఇద్దరు డెవలప్ దాంతో మీకు ప్రేమ ఒకవైతే మీరు రెండో వైపు చేస్తుంది మీరు ఏం చేస్తారు మీరు వెళ్ళి వాళ్ళు తీసుకొస్తారు పని తీసుకొస్తే వాళ్ళ అమ్మగారు వస్తారు కనుక అప్పుడు మీరు ఇద్దరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చేస్తారు అదే సంతం ఇద్దరి మీద ప్రేమ ఉందనుకో రెండు ఏం చేస్తారు ఎరబాబు వాళ్ళ అబ్బాయి ఉంటుంది ఎరబాబు కూడా అలాగే చేయకుండా అని ఇద్దరి మీద ప్రేమ చూపించే విధంగా మీరు ఇద్దరిని గడిపిస్తారు అవతల వైపు అమ్మగారు చూసారు వెళ్తుండే పట్టిలో చూస్తూ ఉంటారు ఇది వెనక్కి వెళ్తాం మళ్ళీ ఎందుకంటే ఎందుకంటే ఎందుకంటే ఈ వ్యక్తి ఇద్దరు మీద ప్లాన్ చేసింది ఏంటంటే దీంతో మనం ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రేమ ఇస్ నాట్ ది ఇష్యూ ప్రేమ ఎప్పుడు ఇష్యూ కాదు ఇది ది అటాచ్మెంట్ ఇది ది ఇష్యూ ఇది the selective application of love అది దాన్ని అటాచ్మెంట్ సెలెక్టివ్ గా లవ్ అప్లై చేస్తే అటాచ్మెంట్ అంటే ఆ మీడియం తీసుకొచ్చి ఇచ్చేప్పుడు తీసుకొచ్చి కాల్ చేస్తున్నట్టు అలాగే అంటే కాబట్టి తినదు తినదు అలా మళ్ళీ కలుసుకుంటారు కానీ మనం దాంతో ఇన్వాల్వ్ అవ్వాల్సింది ఏమీ లేదు ఎంత బాగుంటుంది దీన్ని ఏదైనా లేదు అలాగే డినామినేషన్ వస్తుంది డినామినేషన్ వస్తుంటే ఆయన ఎందుకు వెళ్ళి అన్ని బాగుంది డినామినేషన్ వస్తుంటే స్వామిని వ్యత్యాసంగా ఎందుకు వస్తుంది డినామినేషన్ వస్తుంటే వ్యర్థమే ఎందుకంటే దేవుడు ఇంకో తీసుకొచ్చాము మేము చేయలేదు ఏమన్నా సరిగ్గా తీసుకోలేదు మన దృష్టికి ఇదంతా చెప్పవచ్చు ముఖ్యం కాదు బట్ వస్తుంది ఎందుకు కంట్రోల్ చేసింది నేను ఎందుకు నేను కంట్రోల్ చేస్తానో ప్రకృతి కంట్రోల్ చేస్తుంది ప్రకృతి కంట్రోల్ చేస్తుంది ఎందుకంటే ప్రకృతి కనిపిస్తుంది ఏం ఇక్కడ ఏం లేదు ఇది లేదు బియ్యంలో ఉంది బియ్యంలో లేదు నేను దాన్ని నా ప్రత్యేక నేను తీసుకున్నా ప్రకృతి తీసుకున్నా ప్రకృతి తీసుకున్నా దిక్కు కలవడిపోయింది నేను చేసినా ప్రకృతి చేసినా ప్రకృతి చేసింది వైద్యులైతే ఇవ్వాలి ఉందా కొంచెం ఎవరితో ఉండేవాళ్ళు నష్టం వచ్చింది ఒక ఆయన వచ్చింది కానీ దిక్కు నవ్వు చేసుకోవడం అవసరం అవసరం లేదు అనవసరమా ఏమో అవసరం ఎందుకంటే ప్రకృతి ఒక పెట్టింది Why should you get involved in it? Leave it like that. Leave it like that. Now, why should you get interfere, interfere in it? You avoid interference as much as possible. ఏదో క్రిమినల్ ఇంటర్ఫరెన్స్ తప్పనిసరి ఇంటర్ఫరెన్స్ క్రిమినల్ అంటే ఇది స్నానం చేయాలి ఇదిగా ఉంటుంది ఎప్పుడైనా ముందు వేస్తాను ఆ విధంగా ఇప్పుడు మనకి ఎలా విధంగా ఉంటుందంటే బాడీ ఐడెంటిఫికేషన్ లో బతకాలి బాడీ కాన్షియస్నెస్ లో బతకాలి beyond the control of body consciousness పెరుగుతూ ఉంటారు అంటే దాని body consciousness within the threshold of body consciousness వాడతారు బాడీకి అవసరమైన సేవ జరుగుతుంది మీరేమిటంటే ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు కూర్చొని మనం ఉపపక్షం మనం ఎదుర్కొన్న వస్తున్నాయి లేదా అనుకుంటాం దీనికోసం బాడీ ఏంటి చేస్తుంది లేకపోతే ఏదో ఒక గాలి వస్తుంది తగ్గుతుంది తెలుస్తుంది ఎండలో ఉన్నాం ఎండలో ఇది కేవలం రావడానికి గోడ ఎడ్యుకేషన్ అనవసరం గోడ ఎడ్యుకేషన్ లేని వాడు కూడా ఎండలో లేవలో వస్తుంది ఏం రావాలి కాబట్టి within the threshold of body consciousness బతకాలి above the threshold of body consciousness బతకాలి బాడీ నుంచి అవసరమైన సంబంధంగా కమిట్ అవ్వాలి then commit to mind same principle of life mind mind లేదు you should not take your thoughts so seriously thoughts ఏవో వస్తూ ఉంటుంది అసలు అంత సీరియస్గా తీసుకొస్తుంది ఇప్పుడు ఎవరిదో కొంత నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది కొంత ఇంజిల్ ఉంటుంది వాడు దృష్టిలో ఫీలింగ్ ఉంటుంది ఆ ఫీలింగ్ వస్తుంది అది మీరు సీరియస్గా తీసుకుంటే దాన్నే ద్వేషం సీరియస్గా తీసుకోలేదు అంటానండి సబ్జీ సబ్జీవన్స్ అంటే దాన్ని ఏమంటాం నా చేతి ఎవరు థాట్ మీ థాటే అసమర్థాలు కదా సో ఇక్కడ ఈ పోటీ లేదు ఈ గొడవ వచ్చే థాట్కే ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఏం బాగుండదు ఏదో ఫ్యూచర్ రెండు వేల ఏదో బతుకెలా ఉంటుందో అని అంటున్నా దొరికేది సీరియస్ ఏదోలా ఉంటుంది ఎలా ఉండాలో అలా ఉంటుంది ఏదో ప్రెజెంట్ లో వస్తుందా ఫ్యూచర్ లో వస్తుందా ప్రెజెంట్ లోనే వస్తుంది ఫ్యూచర్ లో రేపు అభివృద్ధి పోవడం చెప్పారు అలాంటి లేపే అవ్వలేదు కాబట్టి ఇచ్చేసా ఇద్దరు మొదలు కోరుతా అలా అయితే సంసారం నడవదు ఏమో నడుస్తున్నాం అనవో నడుస్తున్నాం ఏం చెప్పగలరు అంటే అలా భయపడుతూ ఉంటే నడుస్తుంది సంసారం అనుకోండి కాసేపు నడుస్తుంది ఇంటికి నడిచేది మనం కాదనే ఉందో ఆ సత్యాన్ని కూడా గ్రహించాల్సి ఉంటుంది ప్రకృతి నడిపిస్తోంది నడుస్తుంది ప్రకృతి ఎదుర్కి ప్రాపర్ గా ఇంప్రోపర్ గా నడుస్తారు లోపల సో అసలు కొన్ని ఐడియాస్ ఉంటాయి ఐడియాస్ వైట్ ఐడియాస్ మనం ఉంటుంది మాట్లాడుతున్నాం ఉదాహరణకి ఇవాళ మన్మోహన్ సింగ్ గారు ఎలా ఉన్నారంటే విశాఖపట్నం నుంచి కాకినాడ దాకా ఉండే కారిడార్ మొత్తమే కూడా గ్యాసెస్ పెట్రోల్ బేస్డ్ అండి iron ore based and other aluminium ore box అయితే అక్కడ ఉన్న ఆ బెల్ట్ లో బేస్డ్ ఇండస్ట్రియల్ బెల్ట్ ని తయారు చేస్తాము అందరూ తప్పకుండా నేను మనసులో దుఃఖాన్ని అనుకుంటాను వీళ్ళు పాటు చూస్తున్నారు ఈ జనకుని అదంతా కూడా అది అది అన్నపూర్ణ ఆ బయట అక్కడ ఒక అరటి తినక అలా విసిగేస్తే మీకు అరటి గెలస్తుంది నెలగా మీరేమీ తినక అలా విసిగితే అలా విసిగిస్తే అక్కడ మట్టిలో అది మొక్కలతో గెలస్తుంది అన్నపూర్ణ ప్రాంతం దాంట్లో వేరే తీసి గ్యాస్ పెట్రోల్ ఐరన్ బాక్సైడ్ ఆ తర్వాత రైలు లైన్స్ ఇండస్ట్రియల్ రైల్వేస్ లో సిక్స్ కార్లు సిక్స్ లేన్స్ హైవేస్ ఇవన్నీ కాకినాడ కాకినాడలో fifty percent of agriculture land ఇది ఆల్రెడీ తీసుకోవాలి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ కూడా డిస్ట్రా అయిపోతుంది అన్నపూర్ణలని నేను పాలన చేస్తాను ప్రభుత్వం బాగా చదవడం ఇది ఇది నా సంఖ్య దీన్ని రెట్రోగ్రేడం వాళ్ళు అంటారు ఇన్ చేసుకోవడం రెట్రోగ్రేడం లేనంటారు సో ఎన్విరాన్మెంటల్ ఇస్తానని లేనంటారు సో ఏడు రైతులు అందుకుంటున్నారు కాబట్టి విధంగా సంస్థానంలో కూడా ఇంకా ఎక్కువ కోరికలు పనిచేస్తున్నాయి ఇంకా భోగాలు ఎక్కువ సంపాదించేసి అది సక్సెస్ అని అనుకుంటే నేనంటాను సక్సెస్ కాదు అది ఫెయిల్యూర్ అన్న అజ్ఞానం ఉన్నాయి కాబట్టి సంసారం ఇలా ఉండాలనే ఒక ఐడియా ఉందే ఇది రాంగ్ అవుతుంది సో కనుక బీపీ పత్తి విత్తనాలు పెద్ద చర్చ బీపీ పత్తి విత్తనాలు నిర్వహిస్తున్నాయి రైతులు లక్షాధికారులు అయిపోతారని కంప్లీట్ ఆ రైతులు అందరూ అభివృద్ధి చేస్తున్నారు బీటీ పత్తి విత్తనాల రైతులు అందరూ అభివృద్ధి చేస్తున్నారు ఎందుకంటే ఆ బీటీ పత్తి విత్తన పురుగులు కలిసేటువంటి పురుగు మందు రుచిగా పెట్టలేదు అందరూ ఆత్మహత్య చేస్తున్నారు ఇప్పుడు ఏమంటున్నారు బీటీ పత్తి విత్తనాల అన్ని కంపెనీ వాళ్ళు మాకు నష్టపరిహారం ఇవ్వాలి లేకపోతే మేము ఆత్మహత్య చేస్తున్నాం గవర్నమెంట్ వాళ్ళకే నష్టపరిహారం ఇచ్చింటారు మున్సిపాలిటీ వాళ్ళకైతే గవర్నమెంట్ ఇచ్చింటారు ఇంకా పని లేదు వీళ్ళందరికీ నష్టపరిహారాలు ఇవ్వలే పని నేను అలా కూర్చోబెట్టేసిన సందర్భాలు చేసుకుంటే మీరు ఆత్మహత్య చేస్తూ లభ్య చేసుకుంటారు మీరు ఆశ మీ దురాశకి మీ ఫలితాన్ని నేను అనుభవిస్తూ ఇంకోహండి వందనాశిగాను ఒక యాక్టివిస్ట్ కాను ఆవిడ చెప్పి నేను బీపీ కొట్టి వేసుకోవద్దు అని చెప్పింటారు ఆవిడ ధర్నా చెప్పారు అసలు పెద్ద యాక్టివ్ స్నానంగా ఉంటాను వాళ్ళ డ్యూటీ పట్టి ఉద్యోగం ఇస్తే మనం డ్యూటీ పట్టే కావాలి రైతుల వదిలితే ఒక యాడ్ చేస్తారు కాబట్టి కాబట్టి సంసారం ఇలా ఉంటేనే కనుక మీరు ఆ బేసిస్ మీద ఈ శ్లోకాలను మీరు అన్వయించండి నిజానికి we are beginning life of consequence కావాలి దట్ ఆ సత్యాన్ని అండ్ ఈ కాన్ఫ్లిక్ట్ సార్లో దేవుడు పెట్టాడనో మరో పెట్టాడనో మీరు ఈ కథలు చెప్పారు ఈ కాన్ఫ్లిక్ట్ మీ సారో మనం ఏర్పాటు చేస్తున్నాం దేవుడి పని ఏంటంటే మనకి కాన్ఫ్లిక్ట్ దేవుడికి చెప్తారు దేవుడు మన సంగతి కాన్ఫ్లిక్ట్ పెట్టాడంటే దేవుడు దేవుడు కూడా లేకపోతే పక్షపాతకు దిగవడం అవుతారు అని చెప్తారు దేవుడు కాదు ప్రకృతి ప్రకృతి మనకు కాన్ఫ్లిక్ట్ పెట్టిందంటే ప్రకృతికి మనం ఏదైనా పర్టికులర్ జ్ఞానంగా అలాంటి ఏమీ లేదు మన కాన్ఫ్లిక్ట్ మన జీవితంలో ఉన్న కాన్ఫ్లిక్ట్ మన నిర్మాణం చేస్తుంది మన జీవితంలో ఉన్న సారో ఫియర్ ఇన్సెక్యూరిటీ మనం నిర్మాణం చేస్తుంది అట్లీస్ట్ ఓనర్ ఈ ఓనర్ యువర్ సిచ్యువేషన్ అయితే at least I am responsible for what I am గురించి నమ్మకం చెప్పకపోతే వాళ్ళకి వస్తుంది I'm I'm the model of my own destiny Swami Vivekananda అడిగారు Venkateswara I'm responsible for what I am వెంకటేశ్వరం మంచిది రెస్పాన్సిబుల్ చరిత్ర నేను రెస్పాన్సిబుల్ ఏమో అట్లీస్ట్ డెవలప్ ఇప్పుడు కొంత డీజల్స్ కొంత తగ్గుతుంది కొంత భయం తగ్గుతుంది కొంత భయం వస్తుంది వివేకం వస్తుంది కాబట్టి లైఫ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అండ్ సాగో ఉందో ఇవాళ ఎగ్రీమెంట్ కాదు ఫర్దర్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఫర్దర్ సాగో that is not desire this is desire drop all the desire drop all the fear be bold enough to accept your own destiny, be aware, be awareful of the moment of the mind, understand the mind and its processes, ego's reactions and understand destiny, చాలా అవేర్ఫుల్ గా ఉంటే be witness externalise the mind and all wrong attitude externalise the body and ఇస్తే ఎన్జిఓ ఆ విధంగా ఒక పూర్ణ వ్యక్తిత్వాన్ని మనుషులు నిర్మాణం చేసుకోవాలి కానీ ఈ గిరిపితనంతో సాధించింది ఏమి కాబట్టి సో గుణాపవేశవర్తంటే తప్ప గుణములు గుణములతో ప్రవర్తిస్తూ ఉంటాయి గిరికి ఎవరుంది అంటే గుణాపవేశవర్తం చేయాలి ముడతలు పడిన నష్టము అంటే గుణాపవేశవర్తం చేయాలి ముడతలు ఏం చేస్తారు తెలుసు ఇక్కడ ముడత ఇక్కడ ముడత ఇక్కడ ముడత కానీ అంటే ముఖం మీద ఒక స్కిన్ ఫీలింగ్ ఒక ఉదాహరణ ఇటు వెళ్ళడానికి ఆ ఫీలింగ్ చేస్తాను అప్పుడు ఆ ఫీలింగ్ అలా ఎక్స్ప్రెస్ చేస్తాను అప్పుడు అది చెప్తుంది ఎక్కడెక్కడ మునకలు పాము బాగా పాము అయ్యేది రోజు పాము అని చెప్తుంది అడిగాను అదే ఒక ఆమె నా క్లాస్లో చూసిన ఒక వైఫ్ లేదు హైదరాబాద్ స్టేషన్ చేస్తున్నారు ఆ క్లాస్ లో కూర్చున్నారు పాత నా దగ్గర మరి ఆల్ ఏం వాళ్ళని ఇస్తే వాటిని అడ్వైజ్ చేసేది అంటే drop it never immediate drop it don't take one more injection ఇక్కడ మొదటి వస్తుంది అక్కడ జాగ్రత్తగా దాన్ని వాళ్ళు దాన్ని వాడు ఏదో ఆర్గనైజ్ చేస్తారు గొడవ పిల్లలు చేసినట్టుగా చేస్తారు ఆర్గనైజ్ చేస్తారు లోపల ప్రవేశం చేస్తారు వాళ్ళు ఉండే సౌందర్యంలో క్రీములు అవన్నీ కాకుండా ఇంకా డ్రాప్ అవుతుంది డ్రాప్ మనకి క్రీములు డ్రాప్ నమస్తుంది ఈ గోల్ లీడ్ అని చెప్తే సరే ఫాలో అంటే చూడండి ఎంత అజ్ఞానం ఏ లెవెల్ చేసుకున్నాను అలా బ్రెక్సిస్ లో వేరే దాని పేరు ఏది పంపిణీ circuit major plastic surgery operation సంబంధం ఉన్నది circuit to major plastic surgery operation ఎవరైతే ఫిఫ్టీన్ ల్యాక్ హాస్పిటల్ అండి బిగినింగ్ నోట్ నోట్ కావాలంటే భిన్నంగా ఉంటుంది దాని ప్లాస్టిక్ సర్జరీ మొదలైపోయింది కదా ఇంకా తర్వాత నోట్ గ్లోవ్ చేసే భాగ్యం అవుతుంది అన్నారు అది నోట్ హ్యావ్ ది ప్రివిలేజ్ ఆ ఫ్లో ఉందండి ఎప్పుడైతే ఎప్పుడైనా ముక్కు గ్లో చేయాలనిపిస్తుంది గ్లో చేయాలనిపిస్తే నేను చేతులు కట్టేసి గ్లో చేయకుండా చేస్తుంది కదా మీరు ఆలోచించారు ముక్కు గ్లో చేయాలనిపించినప్పుడు ఈ శుద్ధి ఎప్పుడు చూడటైతే బయటికి వెళ్ళి గ్లో చేసినట్టే మీకు ఎంత హ్యాపీగా ఉంటుందండి ఇల్లు వచ్చినప్పుడు మీరు మూసి ఇంకా పూర్తి చేసేటప్పుడు మీరు ఎంత కష్టపడతాం దగ్గు దగ్గుతుంటే దగ్గర రాష్ట్రాలు ఎంత ఇబ్బంది పడతారు ఆ గంటకి I don't have the privilege of living my అలాంటి అంతే అర్థం అంటే తెలుగులో తెలుగులో ఏం చేస్తూ ఉంటాయి కూడా ఓ బండి పెట్టి ముప్పై ఎనిమిది గైడ్లా థర్టీ టు ప్రాక్టీస్ లవ్ ఫీజ్ అందరికీ cognitive therapy behaviour cognitive behavioural therapy అంటే బిహేవియరల్ కాన్ఫినేటివ్ థెరపీ అంటే something is wrong here not here ఇక్కడ రాంగ్ నాట్ హియర్ కాబట్టి నచ్చలేదు ఇప్పుడు దేహం విషయంలో మనస్సు విషయంలో ఇన్వాల్వ్మెంట్ గొప్ప ఫిలాసఫీ నా దేశంలో మిమ్మల్ని చెప్తాను భాష్యకారులు అదే అంటారు తత్వ విత్తు మహాబాహో <laughs> హే మహాబాహో ఓ అర్జున ఈ వందే అంతకుముందు వాళ్ళు అజ్ఞానం గురించి చెప్పారు ఇప్పుడు జ్ఞానం గురించి చెప్తున్నారు తత్వాలు తత్వము తెలిసినవారు తత్వం అంటే యథార్థము తెలిసినవాడు రహస్యము తెలిసినవాడు అని ఉంది వాక్యం భాష్యం కదా భాష్యం అంటే భాష ప్రశ్న సమాచారం అది వెంటనే ప్రశ్న దేని తత్వం ఉందో తత్వం ఇస్తే అంటున్నారు తత్వం తెలిసిన వాళ్ళు అంటే దేని గుణకర్మ విభాగయో గుణ విభాగస్య కర్మ విభాగస్య తత్వవిధిర్థ అలా అన్వయం చేసుకోవాలి గుణకర్మ విభాగయో తత్వవిధి అంటే గుణకర్మ విభాగం యొక్క తత్వవిధి చెప్పకూడదు అక్కడ గుణ విభాగస్య కర్మ విభాగస్య అని ద్వంద్వం చేస్తే ఏకశేష రెండు విభాగ పదాల్లో ఒక విభాగ పదంలో మిగిలి గుణకర్మ విభాగం కాబట్టి గుణ విభాగస్య తత్వవిత్ కర్మ విభాగస్య తత్వవిత్ అంటే గుణ వివేకము కర్మ వివేకము అనే యథార్థము తెలిసిన వాడు ఇది మనం చూసాం గుణ వివేకం అంటే ఏమిటో గుణ వివేకం అంటే నీ అనేది నీ అనేది గుణ అవివేకం గుణ వివేకం ఏంటంటే నీ అనేది లేకుండా సాక్షి రూపంగా ఉంటారు దేహేంద్రియ నమస్సు కర్మ విధానం అంటే నేను కర్తని భోక్తని అది అవివేకం కర్మ విధానం యొక్క యథార్థము తెలిసిన వాడు అంటే కర్తృత్వ భోక్తృత్వం నరేంద్ర దేవి నేను సాక్షి తెలుసుకున్నవాడు అర్థం గుణాకరణాత్మకేషు విషయాత్మకేషు వర్తంతే నాత్మా తత్వవేత్త అలా తెలుసుకుంటారు ఇది కూడా మీకు నేను తెలుసుకుంటుంది అంటే ఇక్కడ శంకర్లు ఇంకొక ఒక దృష్టికోణాన్ని ఆవిష్కరిస్తున్నారు శంకర్లు చాలా మధురంగా చెప్తారు ఫిలసాఫికల్ చూస్తుంది కానీ చాలా సంగ్రహంగా చెప్తారు శారస్తంగా చెప్తారు నేను చెప్పినట్టుగా శారస్తంగా చెప్తారు వేరే భాష్యం కదా మనం అల్ప గ్రంథము వివరణ ఇచ్చేందుకు కొంత వివరణ ఇస్తాం వేరే ఇప్పుడు నేను చెప్పిన పాఠాన్ని ట్రాన్స్లేట్ చేసి పుస్తకంగా వచ్చింది అనుకోలేదు అప్పుడు అంతా కట్ అయితే మళ్ళీ అప్పుడు జిమ్మదారే కోసం రాదు పంచీకరణం అది తీసుకుని తెలుస్తుంది సో పంచీకరణము ట్రాన్స్క్రైబ్ ఆ ట్రాన్స్క్రిప్షన్ మీరు ఎగ్జాక్ట్ గా పెళ్లి చేస్తే ఇంత మంచిగా వస్తుంది అలా ఉంది వెయ్యి వెయ్యి దానికి ఆ సైజు వెయ్యి సైజు వెయ్యి వెయ్యి రోజులు ముప్పై రోజులు ఇది అంటారు పేపర్లో కెమెరా ఉంటారు నేను అలాగే సో ఎందుకంటే సో గుణాహ గుణేసు వస్తుంటే మాట రాశారు అంటే ఆయన చెప్పి రాసిందో ఏం చెప్పారు గుణాహ అంటే నేను యాంటిసిపేట్ చేసి చెప్పాను రాసిన చూడలేదు ఇప్పుడు చూడలేదు ఎప్పుడు చూశాను సో గుణాహ గుణేసు వస్తుంది సో గుణాహ అంటే కరణాత్మ అంటే ఇంద్రియములు ఇంద్రియముల రూపంలో ఉన్న గుణం నేను ముక్తి చెప్పాను చూడండి అది గుణకార్యం కారణం ఇంద్రియం గుణకార్యం గుణేది వస్తుంటే అంటే విషయాత్మకే విషయం అంటే గంధం సో ముక్కు గంధం నా జ్ఞానం వస్తుంది నేను వాతావరణం ఆయన వ్యక్తి తెలివి శబ్దాన్ని వింటుంది వాతావరణం జ్ఞానంలో ఇవన్నీ చేస్తూ ఉంటాను ఇలాంటివన్నీ చేస్తాను సో దట్ కైండ్ ఆఫ్ అంటే నాత్మ ఆత్మ నమస్తే నమస్తే అంటే ఇన్వాల్వ్ అయ్యి వర్తనం అంటే ఇన్వాల్వ్మెంట్ గుణములతో గుణములతో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందండి ఇప్పుడు నేను వల్ల నీళ్ళు అవుతుంది కలిసిపో నేను వల్ల నీళ్ళు క్వశ్చన్ అవుతుంది కలిసినట్టు అనిపిస్తుంది మళ్ళీ సపరేట్ వివేకం అలా ఆత్మకి గుణాలకి సంబంధం ఉంది గుణాలు వైపు వస్తుంటే గుణాలు గుణాల్లో దొరుకుతాయి ఆత్మ ఆత్మగలం ఎందుకంటే గుణము జడములు ఆత్మ చైతన్యం నెలకొస్తే కాదు వాళ్ళు ఇదే ఉంటుంది వివేకం ఏదో కృష్ణాలని చెప్పారు ఇది అలాగే గుణాలు వైపు వస్తుంటే ఆత్మ అన్నదానికి మీకు ఇంకో వివరణ చెప్పండి ఇప్పుడు దేవుడిగా ఎక్స్పీరియన్స్ అనుభవం జన్మ అనుభవం జన్మం యొక్క అనుభవం జంగం యొక్క అనుభవము ఎలా ఉంటుందంటే చూడండి ఇప్పుడు పరిమాణము అలాగా అలా ఫ్లోట్ అయి గాలిలో ఫ్లోట్ అయి దీన్ని చూస్తుంది వచ్చినప్పుడు ఇంటెన్స్ ఎక్సాప్షన్ వచ్చిందంట అంటే అత్యంత మధురమైన హెవీ పరిమాణం వస్తే ఎక్సాప్షన్ రాదు కలపదు లలిత్ పరిమాణం వచ్చింది that is second wonderful thing and మీరు కూడా ఈ ఆర్ ఈ పదవులు తీసుకుంటున్నారు సూర్యోదయాన్ని చూస్తారు ఇంకో అనుభవం ప్రజలు కూడా అప్లై చేసి సూర్యోదయాన్ని చూస్తారు చాలా అందమైన దృశ్యం అత్యంత మధురమైన దృశ్యం ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే వెలిగిన సాక్ష్యం ఎక్సాక్షన్ అంటే అర్థమైతే తెలిసినండి మనిషి నేను సర్వముకి విడివడి ఉన్నాను నాకంటే సర్వము భిన్నముగా ఉన్నది అనే భేద బుద్ధితో వస్తువుతో ఉంటాయి ఐడెంటిఫై బుద్ధి కాదు స్మాల్ లిటిల్ ఫెలోగా బతుకుతూ ఉంటాయి అలా నడుస్తూ ఉంటాయి అలాగా భజన చేస్తూ ఉంటారు బాగుండేది సూర్య భిన్నం అర్థం భిన్నం ఉదయం భిన్నం ఉదయించే భిన్నం అది చూసిన వెంటనే ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను నా ఉంది జగత్తుంది దీంట్లో నేను ఏదో సాధించాలి అనేటువంటి ఈ యాటిట్యూడ్ ఈ మానవ సిండ్రోమ్ అంటారు అది అది జాగ్రత్త అది విసిగ్రైజ్ అది విలీనమైంది అయిపోయి there is in self experience okay in self experience ఏంటి ఎక్స్పీరియన్స్ అంటే ఈ enjoyment of a beautiful feel అప్పుడే ఇన్సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ లో ఈ డివిజన్ ఉండదు ఇది నేను ఎక్స్పీరియన్స్ ఇది ఎక్స్పీరియన్స్డ్ అని గిరిశన ఉండదు ఏ గిరిశన ఉండదు నామరూపాలు కూడా ఉండవు ఇది గుండ్రంగా ఉన్న సూర్యుడు మీరు అన్నారంటే అయితే ఇంకా ఎక్స్పీరియన్స్ పోయింది ఆల్రెడీ మీరు పేరు పెట్టింది పేరు పెట్టింది ఇప్పుడు అదే పేరు పెట్టడానికి చెప్తున్నాను ఒక అద్భుతమైన సర్వం వచ్చింది గాలి వస్తుంది ఒక ఇంటర్ ఎక్స్పీరియన్స్ కలిగింది వెంటనే నేను అడిగాను ఏంటంటే ఏం చూసుకోండి నేను అడిగాను అంటే అర్థం తెలిసిన పోయిందంటే ఇంటెన్సిటీ ఉందా డివిజన్ డివిజన్ రాబట్టే it is meaning to experience with అంటే for I want give name to giving name అన్నది అది ఆ మీ యొక్క పని పరిచ్ఛన్నమైన అహంకారం ఉందో దాని కాదు మీరు పేరు పెట్టడం ప్రారంభించే విధంగా అయితే పిల్లవాడిని చూశారనుకోండి బట్ ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ పిల్లవాడు అని ఎట్లా వస్తుంది వీళ్ళు ఎవడబ్బాయి ఉన్నాడంటే పోలింగ్ ఇది పేరు ఏమిట్లా ఉందంటే అయితే అభ్యాసం అయితే వీళ్ళు మామూలుగా కాబట్టి సో ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దట్ ఎక్స్పీరియన్స్ ఇందుకు there is no experience experience అనే డివిజన్ ఉన్నది ఎక్స్పీరియన్స్ ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అటువంటి మూమెంట్స్ జాయ్ కోరుకుంటూ ఉంటారు ఆ మూమెంట్ లో ప్యూర్ జాయ్ తప్పింటే ఆ జాయ్ లో దేశం ఉండదు ఐఆమ్ స్టాండింగ్ నాలుగు బాల్కనీ లిటింగ్ ఎట్ చూసాను నాలుగు రాయిజాన్ అనే దేశం ఉండాలి పొద్దున్నే చూసిన ఇస్తాను ఇంకా ఆఫీస్కి వెళ్ళి టైం అవుతుంది ఇది కాలం ఉండదు నేను ఇక్కడ నిలబడున్నాను ఇది బాల్కనీ అనే దేశం ఉండదు వస్తు భేదం ఉండదు only the intensity of experience ఉంటుంది దట్ ఈస్ జాయ్ మూమెంట్ ఆ అజ ఇదే ఆత్మ అని జ్వరే ఆత్మ ఓకే ఇప్పుడు ఆ మీరు ఆయన ఎస్టాక్షన్ పోయింది ఆ ఐడెంటిటీ పోయింది అంటే అర్థం ఏంటి ఎక్స్పీరియన్స్ ఫర్ ఎక్స్పీరియన్స్ అని రీజన్ వచ్చింది వచ్చేసిందంటే మీరు ఇంకో కనెక్టెడ్ విద్య ఆత్మ ఆత్మ నుంచి విధానం వచ్చేసింది జారిపోయారు ఆత్మ స్వరూపం నుంచి ప్రతిష్ఠితులైపోయినాడు స్థితులైపోయారు జారిపోయారు దేవుడు అలా ఎప్పుడు దానితో అంతేకా ఆయనకి అచ్యుతుడు అంటే అచ్యుతుడు అంటే అద్భుతంగా ఎవరో ఉన్నారని కాదు ఇది అర్థం సో దేవుడు అలా దానికోడు జీవుడే అలా దానిపోతాడు మీరు దానికోవడం మానేస్తే మీరు దేవుడు అయితే దేవుడికి మీకు చిన్న డిఫరెన్స్ అండి ఇది వేదాంతం ఏం మతం కాదు దేవుడు దేవుడు ఎక్కడో ఎక్కడున్నా నువ్వు ఇక్కడ ఉన్నావు చెప్పండి దేవుడికి నీకు డిఫరెన్స్ డిఫరెన్స్ ఇలాంటి దేవుడు ఇలాంటి దేవుడు సో ఇంటెన్స్ ఎక్స్పీరియన్స్ జారిపోయేదంటే ఐఎమ్ ది ఎక్స్పీరియన్స్ ఇది ఎక్స్పీరియన్స్ లేదా ఒక్కతో ఫోటో ఫోటో తీస్తాం ఫోటో తీసుకు ఎందుకు ఫోటో ఏం చేస్తాం ఫోటో ఏం చేస్తా ఉంటే నేను తీసుకోసం ఫోటో చూస్తే ఇంటెన్స్ వస్తుందా రాదు ఈ ఫోటో మీద అంత మీనింగ్ వస్తుంది అదే ఫోటోనే వైసీపీ మొత్తం ఫోన్ లేని లేదు లేని దర్శనం అంటే ఎవరో మంది కావాలి పెద్ద వైద్యుడికి ఫోటోగ్రాఫేనా ఫోటోగ్రాఫ్ చేస్తే మళ్ళీ మొన్నాడు మళ్ళీ ధ్యానం చేయాలి అధ్యయనం ఉండాలి దండం పెట్టాలి సూర్య నమస్కారం చేయాలి మెడిటేట్ చేయాలని ఫోటోగ్రాఫ్ ఏం చేస్తుంటారు ఫోటోగ్రాఫ్ తీసేది ఎక్స్పార్షన్ పోయి డిజిటల్లో ఫిక్స్ అయిపోయారని వస్తున్నారు పనులు పోతుంది కదా అలా జరుగుతుంది నాకుండే ఇది అసలు తీసుకుని నేను ఇలా మాట్లాడుతాను coming back to the point ఆ ఇంటెన్సివ్గా చేస్తాల్సిన ఎప్పుడైతే పోయిందో నా ఆత్మ ఇది ఆత్మ ఆత్మ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ డివిజన్ లేదు డినామినేషన్ వస్తుంటే it is the experience to experience the experienced Tirupati అది డినామినేషన్ వస్తుంది అక్కడ ఆత్మ లేదు అక్కడ ఇన్వాల్వ్ ఎంటిటీ నీవే ఉంది తప్పిస్తే ఎన్నో ఆత్మ ఆత్మ ఎక్కడ ఉందంటే ఈ డివిజన్లో ఇంటెన్సిటీ అబ్స్ట్రాక్షన్లో timeless spaceless divisionless state of pure జవాన్ అది ఆత్మ ఈ సత్యాన్ని ఆత్మ యొక్క తెలుస్తుంది ఆ ఇంటేజిగా హెస్తాక్షణను మీరు స్థాయిగా మెయింటైన్ చేసుకోవాలి నిలబెట్టుకోవాలి అది సత్యం తెలుసుకోవాలి అది స్పాంటేనియస్ గా మనకు లభించాలి దాంట్లో మనం నిలిచి ఉండాలి అన్నట్లయితే నా సత్యతే ఆసక్తి పెట్టుకోవాలి ఆసక్తి ఈ ఫోటో తీసి వాళ్ళు అంటారు అది అంటారు మీరు అవ్వాలనుకుంటారు నేనంటాను నాకు నేను ఫోటో తీసేవాళ్ళు సరే నన్ను తెలియకుండా తీయాలి నన్ను నిలబెట్టి పోటీ పెట్టి నాకు ఇంకేం చేస్తాను ఫోటో ఆర్టిఫిషియల్ అయిపోలేదా అది స్పంటేనియస్గా న్యాచురల్ గా ఫోటో తీసేయాలి తర్వాత ఫోటో తీస్తే హో ఎలా ఎలా వస్తుందో నేను ఆర్టిఫికల్గా ఫోటో తీసుకోవాలి కానీ నిలబడలేదు నవ్వాలి ఇలా పెట్టాను తనకంటే వెళ్ళే పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ కాదు కదా సో ఇంటెన్సిటీ అసలు ఆ ఇంటెన్సిటీ నుంచే కవిత్వం ఆ ఇంటెన్సిటీలో వచ్చే కవిత్వాన్ని మీరు అప్పుడు కనుక రాయకపోతే అప్పుడు కాగితం మీద పెట్టకపోతే అది గాలి నాకోసారి నేను వాకింగ్ చేస్తున్నాను మళ్ళీ వచ్చి నాకేదో ఐడియా ఐడియా వచ్చి ఇంటర్వ్యూకి వెంటనే ఎక్కడ వాకింగ్ లో ఉన్నానో అక్కడి నుంచి మహావేగంగా ఏం చెప్పింది మధ్యలో ఎవరో నమస్కారం ఏం చెప్తాను ఏం చెప్పేసి రాసేస్తాను ఆ ప్రయోగం ఇప్పుడు చదివి ఇది ఎవరు రాసేది ప్రయోగం నేను రాస్తున్నాను ఆమె ఎందుకంటే దాంట్లో కష్టం ఉంది it is an outpouring of the state of extraction దాంట్లో ఎవరో క్రియేటివిటీ ఉంటే దాంట్లో ఉండాలి అది ఉండాలి నేను ఏదో ఒక జనరల్ దృష్టాంతం చెప్తాను మైకేలాంజీలో బొమ్మలు అయితే ఉంటే ఇలాగే కవులు మహాకవి కవితాకారులు కవులు తెలుస్తున్నాయి ఇది కవులు ఏమంటే ఇలాగే అంతేగాని డివిజన్లో రాసిన కవిత్వం హైదరాబాద్ చెప్పడానికి వస్తుంది కానీ చుట్టూ కవిత్వం ఉంటుంది దానిపై అనిపిస్తుంది కానీ ఈ పిల్లలు దిగుతాను కాబట్టి నా వినేసి వస్తుంటే నా that is the meaning of all that statement నా కర్ణాటక కాబట్టి ఎన్ని ఎక్స్పీరియన్స్ మనం డివైడెడ్ గా చూడడానికి అలవాటు పడుతూ ఉంటాం experience very physician very undivided reality vision అందుకే రియాలిటీ విద్యను గుర్తించి దాన్ని పట్టుకున్న వాడు తత్వది కనగలుగుతాడు మిగతా వాళ్ళు అధ్యయనంగా ఫోటో ఆస్తులు వదిలిస్తుంది అటువంటి ఏమిటి తింటారు అంటే లేకపోతే సముద్రం అత్యద్భుతంగా ఉంది అంటే ఎట్లా అర్థం ఉన్నది మీరు ఫోటో తీసుకుంటారు శిష్యుడు చిన్నపిల్లవాడు చాలా బుద్ధి వస్తున్నాడు అంటే వీళ్ళు ఎట్లా అర్థం ఉండదు జ్ఞానం ఉండదు ఫోటో తీస్తాను ఫోటో తీసి దాన్ని మెమొరీలో పెడతాను మెమొరీలో ఏది ఉందో అది వేస్ట్ ఈ డేట్ మెమొరీ అంటే అర్థం ఏంటి పాస్ట్ కదా పాస్ట్ ప్రెసెంట్ అంటే అదే కదా మెమొరీ అంటే పాస్ట్ ప్రెసెంట్ లో అంటే లెఫ్ట్ ఆఫ్ టైమ్ లో పడింది కదా లెఫ్ట్ ఆఫ్ టైమ్ లో పడితే అది సత్యమా అసత్యమా అసత్యమా మీకు మెమొరీలో సుఖం కలుగుతుందో దుఃఖం కలుగుతుందా దుఃఖమే కలుగుతుంది ఎప్పుడైనా అప్పుడప్పుడు సుఖం కూడా ఒకటి కలిగి ఇది మత్వా సత్యతే సంకిన్నోతి ఇది మహాత్మా అంటే ఈ సత్యాన్ని తెలుసుకుని నా సత్యమే ఆత్మజ్ఞాని శక్తిని చేయాలి శక్తి అంటే అతుక్కుపోవడం శక్తి అత్యుంటుంది లైటింగ్ అంటారు దాని కూడా సత్వము శక్తియము శక్తియము ఏదో అంటారు దాని లక్షణం ఏంటంటే అది పట్టుకుంటే ఇంకా వదలదు అతుక్కుపోవడం శక్తి మధ్యన ఒక ఒక బస్సు ఒకటి చేస్తూ ఉంటుంది గమ్ముని బస్సు నేను చూపిస్తా ఉంటుంది నాకు ఒక సీడీ ఒకటి ఒక కవర్లో యూఎస్ మీకు వచ్చిన కవర్ ఆ కవర్లో కవర్కి వాడు దమ్ము పెట్టి కవర్ ఒక ప్లాస్టిక్ షీట్ ఆయిల్ దాంట్లో కవర్లో తీసుకొని పెట్టేసి ఆ షీట్ తీసుకుని అలా ఆ కవర్ ఈసారి చెప్తాను ఏం చేసుకుంటారో మహారాజు అది విడదీయడానికి ప్రయత్నం ఈ చేతితో ఇవ్వాలి ఈ చేతితో ఇవ్వడానికి వాదించే ఆ దమ్ము ఒకసారి ఓపికగా వచ్చింది ఆ విడదీయడానికి బాగుంటుంది ఆ ధర్మం లక్షణం ఏదో తెలుస్తున్నాం అనే పట్టుదలతో కనిపిస్తాను కాబట్టి నేను డాక్టర్ కరెంటాలకి చూపిస్తాను మీకు అతికిస్తాను మీరు కనిపిస్తే అంత పవర్ఫుల్ గవర్నమెంట్ వెళ్తాను అది ఎడబాపిస్తాను మన పుస్తక స్థితిలో కవర్ కలిగింది ఆ కవర్కి నల్లగా ఉంటుంది అలాగే దాని మీద నీళ్ళు కొట్టి ఇలా అని అది <laughs> ఎక్కువ చేసి ఇప్పుడు నా దుఃఖు దేవుడు చూస్తే ఎవరికే అసలు మనం తిరిగి వస్తే చూస్తుంది అది అసలు ఇంకా ఫ్యాన్స్ అదే అవుతుంది వచ్చి నొప్పి చూస్తే అన్నట్టుగానే ఇప్పుడు గమ్మ సంసారం అలా అలా అతుక్కోవాలి అతుక్కుపోతే మీరు వేరే ఇంకెట్లో సెల్ఫిష్ సెల్ఫిష్ అని ఎంత ఇంకా ఆశకి అంత ఉండదు భయానికి అంత అంత భయం అంత సెల్ఫిష్ మొత్తం మార్కెట్ అంతా ఇటువంటి సెల్ఫీ ఇన్సెక్యూర్ అనేది చేసుకోవడం సో ఇది తత్వాన్ని ఇది వివేకం యొక్క వివేకం యొక్క మీమాంస ఇవాళ ఏదో పాఠం ఉన్నప్పుడు వివేకం వివేకం అంటే విభాగం గుణకర్మ విభాగం ఆ మీమాంస చేశారు అంటే ఆ కోపం చూస్తారు మళ్ళీ Thank you. శ్రీకృష్ణ